అనుద్యజానాతి ప్రజాతుర్వాచ ప్రజాపతి ఇంద్ర సంవాపతి దీనికి అవతారిక చూద్దాము అవతారిక బదిలిస్తే మనకి చక్కటి ఒక ఇంటర్స్టింగ్ బాగా వస్తుంది తర్వాత వాక్యాన్ని చూడండి అభయ ఏక సంప్రసాద ఏత ఆత్మేతి ఏకమభయం ఏకం బ్రహ్మ అంతకు ముందు ఆరోధ్యాయంలో ఈ దహన విద్యలో ఈ వాక్యం ఈ నాలుగు గంటలకి ముందు వస్తుంది నాలుగు గంటలకి ముందు ఉన్నది నాలుగు గంటలకు ముందు మూడు సప్రాయము ఇవన్నీ వచ్చాయి అంతకు ముందు సేతు వర్ణం వస్తుంది అంతకు ముందు శ్రీ అక్షరాన్ని అని నాలుగో మంత్ర మంత్రం నాలుగో మంత్రము మూడో ఖండం మూడో ఖండంలో నాలుగో మంత్రంలో ఈ వాక్యం దహకిన దహరం జరిగి ఈ ప్రజాపతి ఉపదేశానికి సంబంధాన్ని చెప్పడం కోసం గణరంజీలో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను సో అర్థంగా సంప్రసాద ఈ సంప్రసాద శబ్దం ఏమిటంటే చూడండి మీరు దేహాభిమానము వలన వచ్చిన ఏ పరిచ్ఛేదము వ్యక్తిత్వము కలదో దాన్ని అదే భారము అదే మనిషిని సంసారంలో బంధిస్తూ ఉంటున్నాం నేను ఫలానా అనే అభిమానం వల్లనే మనిషి బంధింపబడుతూ ఉంటాడు ఈ బంధములన్నీ జారిపడ్డాయి కదా నిద్రావస్థలో వెళ్ళినప్పుడు ఈ బంధాలన్నీ ఉంటాయి ఈ సెపరేట్నెస్ ఐసోలేషన్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తలో అనుభవాస్తుందో అదంతా కూడా విలీనమైపోయి వీళ్ళు వెళ్ళి ఆ పరమాత్మలో విలీనమైపోతాయి దాంతో దేహము ఇంద్రియులు మనస్సు అన్నీ కూడా ప్రసన్నములైపోతాయి ఈ జాగ్రత్త అవస్థలో ఉండే కాలుష్యము ఇంత కాలుష్యం ఏదైతే ఉందో అది ఉండదు స్వప్నావస్థలో కూడా ఈ కాలుష్యం కొనసాగుతూ ఉంటుంది అది కూడా ఉంది కాబట్టి ఆ చికిత్సలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము కలదో దానికి సంప్రసారణ అంతకుముందు స్వప్నావస్థను చెప్పి మళ్ళీ చికిత్సలో వచ్చారు కనుక అథ అనే పదాన్ని వారు అథ అంటే ప్రసరణం చేంజ్ అయిపోమని అభిప్రాయం యహ ఏ సంప్రసారణ ఈ సంప్రసారం ఏదైతే కలదో సంప్రసాద సిద్ధవాస్తవమైన ఆత్మస్వరూపం దానికి సంప్రసాద హాని ఏదైతే చెప్పాను సమయం ప్రతి వెళ్ళి మీరు ఆ నిద్రావస్థలో ఆ పూర్ణ ఆత్మజీవనంలో ఎప్పుడైతే విలీనం అయిపోతారో అక్కడ మీకు ఎటువంటి దుఃఖానుభవము ఉండదు భేదానుభవము ఉండదు దుఃఖానుభవము ఉండదు ఒక వర్ణింత శక్తిని కానీ మాటలతో అందని ఒక ప్రసన్నతలో నిర్మించారు నిద్రావస్థలో దాని నుంచే ఇంద్రియములకు మనస్సుకు దేహానికి కూడా ఒక ఫ్రెష్నెస్ ఒక బలము లభిస్తూ ఆ సంప్రసాద ఆ సంప్రసాదము దాని ముందు దాని లక్షణం ప్రసన్నత కనుక ఆ అవస్థ చేతను నిర్దేశించబడే ఆత్మస్వరూపానికి సంప్రసాద అని సంప్రసాద ఆత్మ ఆత్మ ఈ ఆత్మ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అస్మాత్ శరీరాన్ సంస్థాయ ఈ శరీరం నుండి పైకి లేదు శరీరం నుండి పైకి లేదా అంటే ఫిజికల్ గా లేవడం లేదు శరీరాభిమానమే గుర్తుపెట్టేది శరీరం దాని శరీరంలో ఉంటుంది ఎవరము దాని ముందు నేను నాది అనే అభిమానాన్ని క్యారీ చేస్తున్నాను సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కరణ జ్యోతి ఒక సంపద్య వీడు తన స్వరూపమునకు దూరం దూరం అయిపోయి తాను ఏది కాదో తాను ఎప్పుడు అభిమానాన్ని పెట్టి ఒప్పుకో ఉంటారు ఇప్పుడు ధని ఉన్నాడు అనుకోండి వారు అనాత్మైన ధనము నందు తనను తాను కట్టి వేసుకుని వారి జాగ్రత్త వస్తుంది కలుషితం చేసి దొరుకుతూ ఉంటారు వాడు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను ఈ ధనాభిమానాన్ని విడిచిపెట్టి ఉంటారు ఇంకొకరు అధికారం యొక్క అభిమానంలో ఉంటారు ఆ అధికార అభిమానాన్ని నిద్రలో ఉంటారు అభిమానం చాలా బరువు అభిమానం తన బలంతో కూడదు అభిమాన త్యాగము నేను నాదే అభిమాన త్యాగము అది మహాత్ముడి యొక్క ప్రధాన లక్షణం శైలికృతం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే నేను నాది అనే అభిమానం ఉండకపోవడమే శైలికృతం యొక్క ప్రధానం గుర్తిస్తనే ఆయన క్రైస్త్ ఎప్పుడు ఏంటంటే దేహాభిమానాన్ని దూషితలు అయినప్పుడే క్రైస్తవం అసృప్తి ధర్మంలో దేహాభిమాన త్యాగం స్పష్టంగా మీకు అనుభవానికి ఆయన దేహాభిమానాన్ని త్యాగం చేసేది అనేది స్పష్టంగా అనుభవానికి ఎందుకంటే ఆయన దేహాన్ని వాళ్ళు హింస సందర్భంలో వేపులో కొంచెం హింసిస్తూ ఉంటే ఆయన ఏమని ప్రార్థిస్తారంటే ఓ దేవా వీళ్ళని క్షమించు వీళ్ళు చేస్తున్న తప్పు వీళ్ళకి అర్థం కావట్లేదు అని వాళ్ళ యొక్క క్షేమాన్ని కొనుక్కు ఇస్తున్నారు ఇంత దేహాభిమాన త్యాగం యొక్క పరాకాష్ట ఉంటుంది వేద బుద్ధుల యొక్క ధ్యానం కూడా నాది అనే మాట అసలు ఎక్కడా లేకుండా ఆయన ధ్యానం చేస్తున్నారు సో ఈ త్యాగము వల్లనే మనిషి దేవుడు అవుతాడు త్యాగాన్ని బట్టి మనిషి దేవుడు ఆ త్యాగంలోనే మనకు యథార్థమైన ఆనందం కూడా లభిస్తుంది ఎందుకంటే మనం పట్టుకున్న దానిలో ఎప్పుడైతే అభిమానం కలిగి ఉంటామో అప్పుడు అదే బంధం కాబట్టి ఆత్మా శరీరా ఈ శరీరాత్మ భావం నుండి పైకి లేదు అంటే దేహాత్మ భావాన్ని నిలిపి పెట్టేది మరొక దీర్ఘ సంపర్క ఎప్పుడైతే ఆ పరిచ్ఛిన్న భావాన్ని నిలిపి చేస్తాడో అప్పుడు తన యథాత్మ స్వరూపాన్ని పొందేస్తాడు వర్షపు సముద్రంలో పడి పడుతోనే తన పరిచ్ఛిన్న భావాన్ని నిలిపి పెట్టేస్తుంది ఎందుకంటే సముద్రం అనుకుంటుంది కాబట్టి దాన్ని పరమ జ్యోతి సర్వోత్కృష్టమైన పరమ వియోగి చైతన్యం ఆత్మ చైతన్యం దాంట్లో లేదు అంత సంపత్య అప్పుడు వీరి యొక్క యథార్థ స్వరూపం ప్రకటన దేవరూపేణ అభినిష్పత్తి నా యథార్థ స్వరూపం నేను అనేది నేను అనేది ఉంటుంది నేను లేకుండా అసలు మీకు జాగ్రత్త వ్యవస్థ ఉండదు కానీ ఈ నేను దేనిలో ఫిక్స్ అయిపోయింది అన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు నేను భ్రమంలోనో లేకపోతే అధికారంలోనో లేకపోతే ఆసక్తి సంసారాసక్తి ఉందో లేకపోతే దేహము చేత నిర్వర్తించబడే ఒక వ్యక్తిత్వం ఉందో ఎక్కడో దాంతో ఒక ఎంబెడ్ అయిపోయింది సో స్వామి రంగనాథాన్ని ఏమన్నా చాలా అందంగా చెప్పారు ఆయన ఏమన్నారంటే ది ఎంబెడెడ్ ఎంబెడెడ్ ఇది ప్రైవేట్ బాడీ ఇన్ఫినిట్ అనంతమైన ఆత్మతత్వము ఒక ఫైనైట్ ఫిజికల్ బాడీలో నిలిచిపోయింది కేవలం అజ్ఞానం చేయాలి జ్ఞానానికి అజ్ఞానానికి అంత బలం ఉంటుంది ఫిజికల్ గా ఏమీ ఉండదు అయినా బ్రహ్మం చాలా దృఢంగా ఉంటుంది అజ్ఞానం అజ్ఞానం చేత అబంధం కాబట్టి వీళ్ళు నిలిచిపోయి నేను అనే నేను అనే ప్రత్యేకము ప్రత్యేకంటే సంకల్పం ఇదే కదా ఆ నేను ఏదో ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయిందనే వారికి అనుభవం చేస్తాను తూర్పు ఎదుర్కొన్నాడు అంటున్నారు అనుకోండి నేననే అనుభవం ఏ రూపంగా వస్తుంది తండ్రినైన నేను అనే రూపంగా నేను అనుభవం సో శత్రువు నిలబడితే ద్వేషపూరితమైన నేను రూపంగా అనుభవం లేకపోతే ఆసక్తితో నిండిన నేను అని ఆ విధంగా నేను ఆయా అంశాలలో ఫిక్స్ అయిపోయి అందరి అనుభవాన్ని వస్తుంది తప్పిస్తే వీళ్ళన్నింటినీ ఉంటుంది పెట్టేసి తన యొక్క యథార్థ స్వరూపము ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నేను యొక్క యథార్థ స్వరూపం ఆ రూపంగా మనిషి నిలబడి ఉండాలి అది ఎలాగంటే ధ్యానంలో మాత్రమే సాధ్యం ధ్యానంలో ఈ నేను చుట్టూ ఉన్నటువంటి నిర్వచనముల దానికి డ్రాప్ చేసేసి ఆల్ మెంటల్ ప్రాసెస్ థాట్ స్టేట్లో ఎట్లయితే ఉంటారో ఎందుకంటే నేను యొక్క నిర్వచనాన్ని మనస్సు నిర్మాణం చేస్తూ ఉంటాయి మనస్సు మనకు ఆఫర్ చేస్తూ ఉంటాం నేనంటే ఇది అని మనస్సు దాన్ని మనం స్వీకరించి అజ్ఞానం చేత అదే మన మనస్సును భ్రమణం జీవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనస్సు ఆత్మస్థ స్థితిలో మీరు చేరుకుంటారో అప్పుడు ఆ బీయింగ్ అనే ఆ అస్తిత్వం కేవల అస్తిత్వంలో నిలిచి ఉంటారు సద్రూపంగా నిలిచి ఉంటారు అది యథార్థం కాబట్టి నేను అన్నదానికి ఆ సత్యద్రూపంగా తనను తాను అనుభవాన్ని తెలుసుకోవాలి కానీ తనను తాను ఈ సంసార సంక్షేమములు నిర్వచించబడే ఫలానా వ్యక్తిగా అనుభవానికి తెచ్చుకోవడం అటువంటి అనుభవంలో జీవించడం అదే సంసారం ఆ అనుభవాన్ని తిరస్కారం చేసి ప్రత్యేక రూపంగా నన్ను తాను నిలవ నిలిచి ఉంది దాన్నే వేద రూపేణ అభినిష్టట్లయితే మన యథార్థ ప్రకటమై ఆ స్వరూపంతో ఉంది ఆత్మ ఆత్మ కాబట్టి ఒక మాత్రం చెప్పాలంటే నేను అనే దాని చుట్టూ మీరు ఏదే అంశములను నిర్మాణం చేసుకుంటున్నారో వాసనల చేత అనేకములైన నిర్వచనములను వర్ణనలను అనేక అప్లై చేసుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా తిరస్కారం చేసేసి all definition all description about I ఆ వాటిని వేటిలోనూ యథార్థతని అన్నిటినీ తిరస్కారం చేసి సో అలా నిలిచి ఉంటే దట్ ఈజ్ ఆత్మ అది మనకి యొక్క యథార్థ ఆత్మ అది అక్కడ చెప్పారు వేదాంతాన్ని అభినందితే ఏస ఆత్మ అని ఆ గురువు చెప్పారు ఇది హోవాచ నా గురువు తీసుకుని చెప్పారు గురువు సంవాసంగా వస్తున్నారు ఇప్పుడు శృతి ఆ సంవాదాన్ని ముగించి తన అభిప్రాయాన్ని ఆత్మ గురించి చెప్తోంది ఏతత్ అమృత అభయ ఏతత్ ఇప్పుడు కూడా ధ్యానంలో ఆల్ మెంటల్ ఎఫర్ట్స్ డ్రాప్ చేసేసి కేవలము ప్రత్యేకంగా నిలిచి ఉన్నారనుకోండి ఇదిగో అదియే అమృతము అమృతము అంటే కాలమునకు అతీతము నాలుగు యొక్క బంధము దాని ముందు లేదు that is science of reality science ఎక్కడి నుంచి వస్తుంది మైండ్ యొక్క మూవ్మెంట్ ఆరంభం కాదని టైం ఆరంభం టైం అన్నది థాట్ లో అంతర్భాగంగా అంతర్లేదంలో కాబట్టి మైండ్ యొక్క మూవ్మెంట్ ఆగిపోతే టైం లేదు నేను ఇన్నో మోస్తాను మైండ్ మూవ్ ఆరంభం అవగానే టైం ఆరంభం అవుతుంది కాబట్టి ఆ థాట్లెస్ స్టేట్ లో కేవల అస్థి రూపంగా మీరు దీన్ని శక్తిద్రూపంగా మీరు నింపుతూ ఉన్నప్పుడు దాంట్లో టైం లేదు కాబట్టి అది తర్వాత దాంట్లో భేద దృష్టి ఉండదు డివిజన్ అనుభవానికి రాదు ఇలా కూర్చున్నప్పుడు డివిజన్ అనుభవానికి వస్తూ కానీ కేవలం ఆ శక్తి ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు డివిజన్ మీద అనుభవానికి రాదు ఎప్పుడైతే డివిజన్ అనుభవానికి లేదో అప్పుడు భయం అనేది ఉండాలి భయం అన్నది భేదానుభవాన్ని బట్టి వస్తుంది మీరు ఎప్పుడు భయపడినప్పుడు కూడా ఆ భేదాన్ని అనుభవాన్ని పొందినప్పుడు అనుభవాన్ని చెప్తున్నప్పుడే మీరు భయపడతారు మీకు భయం వేసిన సందర్భంలో ఒక్క పిసలు మీరు ప్రయత్నం చేసి ఆ భేదాన్ని మీరు నివారించగలిగితే మీకు భయం భయం ఒక ఆయన మాట్లాడుతున్నారు నాకు దెయ్యం భయం ఉంది నేను దగ్గర మీరు అంతే మీకు దెయ్యం అంటే భయం వస్తుంది రాత్రికి ఒక తెలివచ్చినప్పుడు ఒంటి గంటకో రెండు గంటకో తెలివచ్చినప్పుడు భయం వస్తుంది ఆ టైంలో మీకు నేను చెప్పిన మీరు ధ్యానం ఓంకారం చేసి నేను చెప్పిన మీరు భావన చేయండి ఒకటి ఓం అని ఓంకారం చేయండి there is only one reality there is ఇదేమీ హ్యాడ్ చేయండి ఒక్కటే సత్యం కాదు వన్ మీరు ఓం అనగానే ఆ సత్యంలో నేను అవుతాను ఓంకారాన్ని ఎప్పుడైతే మీరు ఇంత దీర్ఘమైన ఓంకారం దీర్ఘ ఓంకారాన్ని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ దీర్ఘమైన ఓంకారాలు ఎప్పుడైతే నేను చెప్తారో మనస్సు తాత్కర్షిక స్థితిలో తెలుస్తుంది ఓంకారానికి ఆ బలం ఉన్నది ఆ మహిమ ఉన్నది కాబట్టి మీరు ఆ తాత్కర్షిక స్థితిలో ఉన్నప్పుడు ఆ శక్తి రూపంగా అయిపోతారు అప్పుడు మీరు ఒక్కటే భావన చేయాలి తెలియని భవం సత్యము ఒక్కటే అని ఆ ఓంకారంతో భావన చేయని నెంబర్ వన్ నెంబర్ టూ ఈ దేహము కానీ ఈ దేహము యొక్క క్షేమం కానీ నాకేమీ సంబంధం లేదు నేను ఈ దేహం కాదు ఈ దేహానికి అనే భయము నాకేమి సంబంధం లేదు అని దేహం మీద వివేకాన్ని రెండో ఓంకారంతో ఓకే మూడు నేను ఏ దెయ్యానికి భయపడుతున్నానో ఆ దెయ్యము వాస్తవంలో ఆత్మస్వరూపంగా భిన్నం కాదు ఆ దెయ్యానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది నాలో ఉన్న ఆత్మ దెయ్యంలో ఉన్న ఆత్మ ఒకటి అని భావం మళ్ళీ మూడో ఓంకారం అప్పుడు కలిసి ఏమవుతుంది దూరం ఏమవుతుంది భయం అవుతుంది దెయ్యం కంగ్రాచులేషన్స్ చెప్పి దండం పెట్టాల్సి ఒకవేళ దెయ్యం ఏమైనా ఉంటే అక్కడ దండం పెట్టి మహాత్మా నేను వెళ్ళొస్తాను కాబట్టి నేను చెప్పాను ఈ ఫార్ములా చెప్పాను ఎందుకంటే ఫార్ములా ఏం చెప్తాను వేదాంతము వేదాంతంలో మరి ఇలాంటి ఫార్ములాలే చెప్పాలి సపోజ్ ఈ ఫార్ములా చెప్పకుండా నేను ఏదో దారితో ఇస్తానని చెప్పాను అనుకోండి ఇస్తే వాడిని పర్మనెంట్ గా వేదాంత మార్గం నుంచి దూరం చేసిన వాడిని అవుతాను పదహారు మంది దగ్గరికి వచ్చేటంటే వాడికి ఆత్మస్వరూపాన్ని చెప్పాలి కానీ పిల్లల సబుద్ధి చెప్పి పంపిస్తే వాడు ఎందుకోకుండా వంచితి తెచ్చుకోవాలి సంసారంలోనే ఉంటాడు మరింత సంసారంలో ఎనివే ఇప్పుడు తర్వాత ఏమైంది అనేది వేరే సంగతి ఇది కాదు అపోహంతో ప్రాక్టీస్ అది డిఫరెన్స్ బట్ సో ఇదంతా మీకు ఏం చెప్పాలంటే ఆత్మ అభయం ఆత్మామృతం అభయం ఏతత్ బ్రహ్మ బ్రహ్మ అంటే ఏంటంటే ఇప్పుడు దీర్ఘం ఉన్నప్పుడు అతీతం ఇప్పుడు మీరు ఆ ప్రకృతి రూపంగా ధ్యానంలో నిలిచి ఉన్నప్పుడు మీకు భేదం అనుభవానికి రాదు అంటే భేదము దేశాన్ని బట్టి అనుభవానికి వస్తుంది ఇది ఇక్కడ ఇది నేను లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అనే అనుభవం ఎలా వస్తుంది దేశాన్ని బట్టి అనుభవం దేశాన్ని బట్టి భేదం అనుభవానికి వచ్చింది తప్పిస్తే అదర్వైజ్ మీరు ఆ అండర్గ్రేడ్ ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మీకు దేశం యొక్క అనుభవం కూడా ఉండదు కాబట్టి దాని మీద రియల్లీ స్పేస్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ ప్రకృతి రూపంగా మీరు ఉంటారు దానికి బ్రహ్మాండ మాటే స్పేస్ అమృతం టైం అభయం డివిజన్ మూడు పదాల యొక్క వస్తు వస్తు భేదము లేదు అభయం అమృతం కాల పరిచ్ఛేదము లేదు ఆ బ్రహ్మ దీర్ఘ సంస్కృత దీర్ఘకాల వస్తు సంస్కృత నిరాకరణం చేశారు ఇదియే ఆత్మ ఇదియే మీ యథార్థం స్వరూపము అని చెప్పడం అనేది ఇది చెప్పారంటే ఇది చెప్తాం ఇంతకుముందు చెప్పారని చెప్పడానికి నాకు ఇరవై సార్లు కదా ఇప్పుడు చెప్పింది ఎవరు చెప్పాలి కదా తోషం సంప్రసాద वा यथासः मात्शरीरात् संस्थाय परं ज्योतिरुपसम्पद्या स्वयंरूपेण अभिनिष्पद्यते ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకున్నాం తీసుకుంటే ఆ వాక్యం అలా ఉంది మంచిది కోసం సంప్రసార ఈ సంప్రసారం ఏంటి చక్కని ప్రసన్నత కలిగిన ఆ సర్కిట్ రూపము నేను చెప్పాను దాని గురించి ఇంకొంచెం విచారణ చేసి మనం దాన్ని ఇంకా బాగా అనుభవానికి తీసుకో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఓ సంప్రసాద ఇప్పుడు ఆ సంప్రసాదాన్ని పొందడం అలాగా చిన్నప్పుడు సంప్రసాదమే జాగ్రత్త అవస్థలో పొందడం అలాగా కథంగా తస్య అధిగమం నిద్రలో ఎలాగో సంప్రసాదం జాగ్రత్త అవస్థలో సంప్రసాదాన్ని మీరు పొందినట్లయితే ఎంతో దాని నిజానికి మీరు ఆలోచించండి శవాసనంలో ఒక ఆసనం యోగంలో చేపిస్తారు ఆసనం మీరు జాగ్రత్తగా శవాసనం పది నిమిషాలు కనుక మీరు వేస్తే రెండు గంటలు నిద్రపోతే లభించేటువంటి ప్రసన్నత మీకు పది నిమిషాల శవాసనంలో ఇది వెరీ ప్రాక్టికల్ వాళ్ళు వేస్తూ ఉంటాం పది నిమిషాల శవాసనానికి అంత బలం ఉంటుంది అంతేకానే రాత్రి నిద్ర లేదు పొగలు డ్యూటీకి వెళ్ళాలి అప్పుడు వాడు యోగి కనుక అయినట్లయితే ఒక పది నిమిషాలు శివాసనం వేసేసి చెప్తున్నారు ఆ ప్రసన్న పొందుతున్నారు అంత పవర్ దాంట్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవరు మీరు రాత్రి నిద్ర లేకపోతే మీకు చాలా నీరసంగాను ఏ ఉత్సాహం లేకుండా ఉంటారు మనస్సు ఇంద్రియములు దేహము మీరు కూడా ప్రొగ్రెస్కి చేస్తూ ఉంటాయి చాలా సిద్ధార్థ ఉంటాయి ప్రసన్నత ఉంటాయి కారణం ఏంటంటే అది ఆ సంప్రసాదం నుంచి పొందాల్సిన శక్తిని పొందలేకపోయింది నిద్ర లేకపోవడం అంటే ఈ శవాసనంలో జరిగింది ఏంటంటే యూఎన్జీ హౌస్ గివెన్ నేను ఆపర్చునిటీ బ్రీఫ్ ఆపర్చునిటీ ఏంటి ఆ సుప్రసాదాన్ని పొందే ఒక బ్రీఫ్ ఆపర్చునిటీ శవాసనంలో నిజంగా శవాసనంలో ఏం చేస్తారంటే దేహంలో ప్రతి భాగాన్ని వివేకంతో సాక్షిభావంతో చూస్తారు కోసుకొచ్చిన వాళ్ళకి శివస్సు దాకా మొత్తం దేహాన్ని సాక్షిభావంతో చూస్తారు ఎప్పుడైతే మీరు ఆ సాక్షిభావంతో చూస్తున్నారో you have elevated yourself సంస్థాయ అస్మాత్కంగా సంస్థాయ మీరు ఆ దేహాత్మభావం నుంచి పైకి లేస్తారు ఎప్పుడైతే మీరు సాక్షిభావంలో ఉన్నారో అదే సంప్రదాయం సాక్షిభావమే సంప్రదాయం అక్కడ ఆ డివిజన్ ఇది ఉండదు అది స్పేస్లేషన్ టైప్ రియాలిటీ రవన్ హియర్ దాంట్లో నిలుస్తూ ఉంటారు అప్పుడు దాని నుండి ఆ స్థితి పరిమితాల స్థితి పది నిమిషాలు ఆసనం వస్తే ఐదు నిమిషాలు ఆసక్తి ఉందనుకోండి సపోజ్ ఎక్కిపోయి ఎక్కిపోయేది అనుకున్నాను ఆ ఐదు నిమిషాల్లో దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి గొప్ప శక్తి అది ఫ్లోయింగ్ అయిపోతుంది ఆ అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ లోకి ఫ్లో అయిపోతుంది కనెక్షన్ బిట్వీన్ అన్నాని శక్తి మేనిఫెస్ట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తుంది that is the secret of శివాసనం కాబట్టి సహంగా సత్యాధిగమ ఆ సత్ప్రసాదాన్ని నేను ఎలా పొందాలి జాగ్రత్తలో పొందాలి నిద్రావస్థలో అందరికీ ఉండదు వేరే సంగతి జాగ్రత్తలో దాన్ని నేను సంపాదించాలి సంపాదిస్తే ఏమవుతుంది దేహేంద్రియాలకు ప్రసన్నత లభిస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే అదియే సత్యము ఈ మనస్సు యొక్క చలనం చేత మనకు అనుభవానికి వస్తున్నటువంటి ఇది నానాత్మ విశిష్టమైన జగత్ ఏది కలదో ఇది మిథ్యా అనే సంగతి జగత్తు మిథ్యా అనే తెలిస్తే మీకు మీకు బరువు తీసుకొస్తుందంటే ఈ జగత్తు సత్యం అనేదే మన బరువు ఇది నిజకారం ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ నిత్యాన్ని తెలిస్తే మీరు మోక్షాన్ని పొందేశారు ఆల్రెడీ ఏదో కొంత ఉత్పొందిందంట ఉత్పొందిందంటే అర్థం ఏంటి నువ్వు ఫస్ట్ క్లాస్ లో ప్రసంగినట్టుగా నాకు ఉత్పొందిందని మొత్తం సెలబ్రేషన్ మొదలుపెడతారు అలా ఎవరు వరకు పోయారంటే ఉత్పొందిందని అప్పుడే దుఃఖాన్ని మొదలుపెడతారు అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఊరికే స్వీకరణ తెలుస్తుంది ఆ రకంగా జగత్తు విద్య అనే సూచన మాత్రంగా తెలిసినా కూడా వారు ఆ వ్యక్తి సంసారం యొక్క ఆ ఉరింపట్టు ఉంటుంది సంసారానికి మన మీద ఆ ఉరింపట్టు నుండి బయట సంసారం యొక్క బంధంలో ఉన్నాడు మీరు అని తెలుసుకుంటూ ఆ ఆ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వారు ప్రేరణ అనుభవాలు చేస్తుంటారు కాబట్టి ఆ దాన్ని పొందే ఉపాయం సో ఇందువల్ల ఎలా పొందాలి దాన్ని యథ అక్కడ చెప్పినట్టుగా పొందాలి సహ అంటే ఆ ఆత్మ అస్మాత్ శరీరాత్ సంస్థాయ పరమజ్యోతిగత సంపద్య ప్రేమ రూపేణ అభినిష్టతే అన్నది సంప్రసాద యొక్క వివరణ ఈ శరీరము నుంచి పైకి లేచి అంటే దేహాత్మభావం నుంచి పైకి లేచి ఆ పరం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములు పరిమితమైన ఈ ఆత్మ చైతన్య జ్యోతి శక్తిత్వలతో దాని ఎందు నిలిచిన వాడే దానిలో విలీనమయ్యి అంత ఉపసంపత్తి అంటే దానికి దగ్గరగా వెళ్ళి దాంట్లో విలీనం అవుతుంది సంపత్తి అయితే విలీనం అవుతుంది తన యథాత్మత్వ రూపంగా ముందుకు వస్తున్నాడు ఆ స్థితి ఎలా వర్ణించారే ఆ సంప్రసాద స్థితి చాలా అద్భుతంగా ఉంది ఈ భావం నుంచి కలిసి వేస్తే ఇంకంతా సెట్ అయిపోయిందంటే దాన్ని జాగ్రత్త వ్యవస్థలో నేను పొందే ఉపాయం లేదు దీనిని నిర్ధారించాల్సినటువంటి అవసరము గలదు అని దహరని ఇక్కడ ఉన్న ప్రజాపతి సంవాదానికి మధ్య నుండే కనెక్షన్ చెప్తున్నారు ఏన స్వరూపేణ అధిష్టతే లక్షణ ఆత్మా తర్వాత దేహాత్మాభిమానానికి అతీతంగా నేను పైకి వేసి ఆ పరమా అంటే పరమా అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చైతన్య జ్యోతిలో విలీనమై స్వరూపములు పొందుతారు స్వరూపంలో ప్రకటమవుతారు అని మీరు అన్నప్పుడు ఇది ఎలాగంటే ఎవరో ఒక ఈ ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలియకుండా ఆ వ్యక్తిని పొరపాటును బంధించి ఒక జరుగు వ్యక్తి తాళం వేసిస్తారు ఆ గదిలో ఉండిపోయాడు ఆ వ్యక్తి బంధంలో ఉండిపోయాడు తర్వాత వీళ్ళు ఒకళ్ళను అనుకుని ఎవరినో దొంగని బంధించాలనుకుని ఎవరినో మహాపురుషుని బంధించేశాడు డబ్బులు తెలివి తెచ్చుకుని ఆ అవుకు తీసుకొచ్చి అదే రెడ్డి బయటకు ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అప్పుడు ఆయన యొక్క యథాస్థత్వము బయటకు వస్తుంది ఆయన యొక్క మహిమ ప్రకటన ఆయన దిగులో ముఖ్యమంత్రి మీరు కాలం వేసుకెట్టేసి ఇదేమన్నా మూర్తులని మీరు అనుకుంటే ఆయన మహిమలో మరణం అవుతుంది అదే రకంగా నేను సంసారం నేనిది నేనని ఎంతో మంది తనని తాను బంధం చేసేసుకుని అయోగ్యుడిగా అభాగ్యుడిగా వచ్చేస్తుంటే వీడి యొక్క యథార్థమైన మహిళత్తులు ప్రకటన అవుతుంది ప్రకటన కాదు కానీ ఈ నిర్వచనాలను ఈ బంధాలని అన్నింటినీ కూడా విడుదల చేసేదని మనస్సు చేత కల్పించడం ఇంత దేనియందే యథార్థత లేదు మనస్సు చేత కల్పించగలిగినటువంటి ఈ బంధాలన్నింటినీ త్యాగం చేసేసి వాడు తన యథార్థ స్వరూపంలో ప్రకటన అని చెప్పారు అయ్యా ఆ యథార్థ స్వరూపం ఎలా ఉంటుంది ఏన స్వరూపైన అభినిష్టజ్ఞతో తన స్వరూపంతో ఆత్మ ప్రకటన అయిపోతుంది ముందుకు వచ్చేస్తుందని మీరు చెప్పారే కిం లక్షణ ఆత్మ ఆత్మ దాని వ్యక్తి లక్షణములు కాదు లేదా నేను చెప్పండి ఆత్మ ఫలానా లక్షణములు కలిసి తెలుసుకున్నట్లయితే అనుభవాన్ని తెచ్చుకోవడం తేలిపోతుంది కదా అని దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సంప్రసాదస్య దేహ సంబంధీని పరూపాని తపోజరంగత్ కథం స్వరూపం ఏమండి చూడండి ఇప్పుడు ఆత్మ ఉన్నది ఆత్మ ఇక్కడ సంప్రసాద శబ్దంతో మనం వర్ణిస్తున్నాం అంటే ఆత్మయందు చిత్తము ఇంద్రియములు దేహము జగత్తులోని దశలము వీటి యొక్క పరస్పర సంపర్కము వలన కలిగే కాలుష్యం ఏది కలదో అది ఏది లేదు అందుకనే దానికి అసలు సంప్రసాదం ఏదో ఇది మాట మనం అనుకున్నాం అటువంటి ఈ సంప్రసాదమైనది ఇప్పుడు దేహాభిమానంతో ఈ సంప్రసాద రూపమైన ఆత్మ నేను ఫలానా అనుకుంటాను ఇప్పుడు నేనున్నానండి నేను అహం బ్రాహ్మణ నేనున్నాను ఈ అహం బ్రాహ్మణ అని అన్నప్పుడు ఈ బ్రాహ్మ ఈ అహం ఇది ఆత్మ ఉన్నా కదా ఆత్మే ఆత్మయే ఆ దేహ లక్షణము చేత పరిచ్ఛిన్నమై అహం బ్రాహ్మణ అనే బ్రాహ్మణ రూపంగా పరిణమైంది కానీ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆత్మ ఈ ఆత్మకి వచ్చినటువంటి బ్రాహ్మణ రూపము ఇది స్వరూపమా పరూపమా పరూపం సో ఇది స్వంతమా అరువా అరువు స్వంతం కాదు సో సంప్రదాయస్తే పరరూపాన్ని ఈ సంప్రదాయ ఆత్మకే పరరూపాలు వచ్చాయి ఈ పరరూపాలు ఎక్కడ నుంచి వచ్చేది దేహ సంబంధించి అని నేను చెప్పండి నేను తండ్రి అన్నాడు ఆ నేను సంప్రసాద ఆత్మ అనుకోండి నేను తండ్రి ఈ తండ్రి అన్నది నేను యొక్క పరరూపమా స్వరూపమా పరరూపం ఎందుకంటే దేహమే తండ్రి అండి వీడు ఆత్మ తండ్రి కాదు బాడీ ఇది ఫాదర్ నేను భర్త పరవలుగుతాను నేను ఆఫీసర్ పరవలుగుతాను నేను బ్రాహ్మణు ధర్మం ఇదేంటిది పరవలుగుతాను దేహం పరవలుగుతున్నాయి దేహానికే బ్రాహ్మణత్వం యథార్థమో కల్పితమో అది వేరే సంగతి బ్రాహ్మణత్వం దేహానికి ఉంటుంది పరవలుగుతాం ఇప్పుడు పుట్టుకతోటే బ్రాహ్మణుడని వీడు అనుకుంటే అది పుట్టిందేది దేహం కదా పరవలుగుతాం కాదండి వేద ఉపనయన సంస్కారం చేసి మీరు బ్రాహ్మణులు బయటరాదు అన్నట్లయితే ఉపనయన సంస్కారం ఏం చేస్తారు ఆత్మ చేస్తారా దేహానికి చేస్తారా మీరు బ్రహ్మకుల భాషలు చదువుతున్నారు కదా జన్యం ఏం చేస్తారు ఆత్మ చేస్తారా దేహాన్ని చేస్తారా దేహాన్ని చేస్తారు బలవు ఈ రకంగా ఇక నేను సుఖిని దుఃఖిని ఉంది నేను సుఖిని ఈ సుఖిత్వము ఇది స్వరూపమా పరరూపమా పరరూపం పర అంటే దేని రూపం మనస్సు మనస్సు స్వరూపం సుఖము సుఖావస్థమను సూతము దుఃఖ నేను దుఃఖినే ఉంటాను నేను దుఃఖినేను ఇది అన్నప్పుడు ఆ దుఃఖిత్వం ఉదయ ధర్మము మనస్సు యొక్క ధర్మం అది కాదు మనస్సు కాదు యువర్ నాట్ యువర్ మైండ్ నేను ఇలా ప్రారంభిస్తున్నాను ఒక అతను అయితే ఏంటండి నేను నా మైండ్ కాకుండా మీతో అందరు చూస్తే నా పర్సన్ అది ఏదో పర్సన్ కూడా నాకు ఉన్నారు మన ఎదురు ఎవరు పర్సన్ ఎందుకు ఎందుకు అనుకుంటున్నాను నీకు కాదు అది అయితే మీకు విద్య ఉంటుందా విద్య విద్య మీకు రెసీట్ పంపిస్తాం నేను వస్తున్నట్లో విద్య పంపించి చూస్తాం మీకు వస్తుంది ఆఫీస్ ఆ ఖాళీ పర్సన్ వస్తుంటాను మీకేమీ కావాలి నేను మిగిలిన అమౌంట్ రిసీట్ వస్తుంది నో ప్రాబ్లం సరళం తెలియదు మనుషులకు తెలియదు అలా అనుకుంటాను అంటే ఇదంతా సొంతం అనుకుంటాను క్లాస్ క్లాస్ క్లాస్ కాదు ఇంకా బాగున్నాయి దేశ సంబంధి కాబట్టి నేను అధికారం గలవాలను అంటే అధికారం దేహానికి ఉంటుంది నాకు సోషల్ స్టేటస్ ఉందంటే అది దేహానికే ఉంటుంది దేహానికి సంబంధించిన రూపాలు ఎన్ని ఎన్నున్నాయంటే లెక్కలేని రూపాలు ఉన్నాయి వీటి అన్నింటిలోనూ మీరు చిక్కుకుపోయారు చాలా కాంప్లెక్స్ గా కాబట్టి ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన పరరూపాలు వాటి నుంచి బయటకు రాలి స్వతహాయుత అన్యత ఇదన్నిటికంటే విలక్షణమైనది స్వరూపం కథం స్వరూపం ఆ స్వరూపాన్ని ఎలా పొందాలి ఇదన్నిటికీ వదిలిపోతుంది పొందాలి సరే చెప్పడం తెలియదండి కొంచెం ఆ ప్రాసెస్ కొంచెం మీరు విస్తారంగా చెప్తే బాగుంటుంది కదా ఎందుకంటే దేహాన్ని బట్టి వస్తుంది మొత్తం సంసారం అంతా కూడా దేహాన్ని దేహాన్ని బట్టి బతుకుతుందంటే దేహం సంసారాన్ని నిర్మాణం చేస్తే తప్పలేదు ఈ దేహము నేను అనుకునే అజ్ఞానం చేత దేహ సంబద్ధములైన ఇది నాది అంటే ఎవరి ఇల్లదు దేహంలో పిలిచి దేహంలో తెలియదు కాబట్టి అసలు వేదాంతంలో ఈ దేహాత్మాభిమానం అనేది ఏదైతే కలదో దీన్ని నిరాకరణము అది మొదటి మెత్తు మొట్టమొదటి మెత్తు మీరు ఐదు అంతస్తులు మీరు ఎత్తి పైపడినప్పుడు మీరు ఎత్తి మొట్టమొదటి మెత్త ఏంటంటే అది దేహాభిమాన తిరస్కారం వైరాగ్యం అని ఇవన్నీ చెప్తాను అయితే గురువుల సమస్య ఏమైతే ఆధునిక కాలంలో మోడర్నిటీ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మోడర్నిటీ అయితే ఏంటంటే మోడర్నిటీ ఏంటంటే కోట పరాయణత్వం పెరిగిపోవడం మోడర్నిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల జనులలో భోగ పరాయణత్వం పెరుగుతుంది ఇది ఎలాగంటే పూర్వము ఇప్పుడు స్వీకృతి ఇచ్చిన ఇల్లంతా పిలిచారనుకోండి ఆ పిలుస్తున్నప్పుడు నేను కష్టపడిపోతున్నాను నేను అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాను అనే స్పృహ ఉండదు అది కూడా పార్ట్ ఆఫ్ జాబ్ కాబట్టి దాంట్లో దుఃఖం అనుభవానికి రావాలి ఇప్పుడు ఆ మనిషి ఒక వ్యాక్సిన్ క్లీన్ అనుకుని ఒక పని మనిషిని పెట్టారు ఆ పని మనిషికి వ్యాక్యూమ్ క్లీనర్ గురుగుమని కిందట్లాగే బాగుండిపోతుంది ఇప్పుడు ఒక రోజు పని మనిషి రాలేదు వ్యాక్యూమ్ క్లీనర్కి ఎలక్ట్రిసిటీ లేదు అప్పుడు ఆ వ్యక్తి తీర్పు తీసుకుని చూడడం ప్రారంభించింది ప్రారంభించినప్పుడు ఆమె ఏమనుకుంటామంటే నేను నేను నేను ఏనాడు పాపం చేశాను ఆ పాప ఫలాన్ని దుఃఖాన్ని ప్రారంభిస్తున్నాను అని ఆవిడ అనుకుంటాను ఆవిడ కంటే ఆయన అలాగే కొన్ని విక్షిప్త భావన విషాద స్పృహ విషాదం యొక్క స్పృహ అంటే we are conscious of universal feeling and happy ఈ విషాద స్పృహ ఇది ఇది ఒక తాను తిరగడం లేదు ఇప్పుడు ఎప్పుడు మీరు గమనించిన రహస్యం ఏంటంటే విషాద స్పృహ లేనిదే విషాదం ఉండదు అంతేకాని ఒక తరం చెప్పడం వాళ్ళకి ఇంటికి కట్టి వెళ్ళి ఇల్లంతా ఊడవడం వల్ల దుఃఖం కలగలేదు అదే ఒక దాని తర్వాత ఆ పని నెలలో ఒక్కసారి చేస్తే దాని వల్లనే మనకు దుఃఖం కలుగుతుంది కాబట్టి భోగములు పెరిగితున్నది విషాద స్పృహ యొక్క అవకాశాలు తెలియదు దాంతో ఎంత అధికంగా భోగాలు పెరిగిపోతే ఈ భోగాలను మీరు నిలబెట్టలేరు అది జాగ్రత్త ఉంటాయి అలా వస్తుంటే ఇలా జాగ్రత్త ఉంటాయి అది అయినప్పుడల్లా మనిషి విషాద స్పృహలకు అయిపోతారు తెలుపు ఈ విషాద అనుభవిస్తూ తప్పిస్తున్నాం సంప్రదిస్తూ ఈ విధంగా మనిషిని భోగములలోకి భోగముల ద్వారా విషాద స్పృహలోకి తద్వారా విషాదంలోకి వేసినటువంటిది ఆధునికత మొదటి ఈ మొదటి ఎంత డేంజరస్ అంటే అది నాటోని కేవలము గృహస్థులను బ్రహ్మచారులను ఇది ఈ భోగాల్లోకి నెట్టివేయడమే కాకుండా మాకు సంతుల అవి ఉండాల్సిన వాళ్ళని కూడా అది ఈ భోగాల్లోకి నెట్టివేయడం అంతేత నేను కాదు సాధువులు కూడా సాధు సంతులు కూడా లైఫ్ స్టైల్ విషయంతో బాధపడుతూ మనకు అనుభవం వెల్ ఫ్యామిలీ ఉంటారు లైఫ్ స్టైల్ విశేషిస్తూ బాధపడుతూ మనకు అనుభవం కార్డియాలజిస్ట్ దగ్గర గృహస్థు ఉంటాడు సన్యాసం బిజినెస్ మ్యాన్ ఉంటాడు సన్యాసం దేని both will be fighting for appoint ఇది కార్డియాలజీ డైబెటిక్ క్లినిక్ లో బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించి లైఫ్ స్టైల్ తీసుకున్న డైబెటీస్ తెచ్చుకున్నవారు అక్కడ తయారు ఆశ్రమాలు కట్టి పెద్ద పెద్ద పెద్ద ఆదాయాలు చేసి లక్షలు వసూలు చేసి కోట్లు వసూలు చేసి కోట్ల సంస్థలు నిర్మాణం చేసి ఆ సంస్థల్లో అధికమైన భోజనాలు అర్థం చేసి కలిగి తీసుకున్న చదివేసి మళ్ళీ అక్కడికి తయారు ఇద్దరు అక్కడ తయారు ఇద్దరు కంప్లీట్ సంవత్సరాలు డాక్టర్ యొక్క తయారు ఎందుకంటే అల్టిమేట్ గా వీళ్ళిద్దరికీ నేను రైతులు చేసి డాక్టర్ గుర్తు ఎక్కువ విషయంలో కూర్చుని ఉంటాను మీరు గమనించారు సో ఆధునికత భోగ సహాయనత్వం అనేది మనల్ని దేహ సంబంధించిన పరరూపాలలోకి నిత్య చేసి మన స్వరూపాన్ని తెలుసుకునే భాగ్యం ఏమాత్రం లేకుండా చేసేస్తున్నాం కాబట్టి దేహం ఎడల చాలా ఖచ్చితమైనటువంటి నైరాగ్య భావము దాన్ని దేహానికి అవసరమైతే కొంచెం దాన్ని కష్టపడటం నేర్చుకోవాలి ఇది దీనికోసం వేదాంతం అక్కర్లేదు దీనికి ఎంత దాటం నడుతుంది అలా ఏమంటారంటే ఎప్పుడు అవకాశం వచ్చినా దేహాన్ని నడిపించండి యాక్టివ్గా పెట్టండి నీరసంగా పెట్టండి నేను పొద్దున్న లేవగానే నేను ఏం చేస్తానంటే నిమ్మంగా నడవండి నడుస్తాను ఎందుకంటే మెటబాలిజం ప్రాసెస్ అంతా డల్గా పడుతుంది నిద్రలో మెటబాలిజం ఫంక్షన్స్ ఉండదు అది డల్గా పడుతుంది అది డల్గా పడున్నప్పుడు దాని కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది మీరు లేవగానే మీరు మళ్ళీ పది నిమిషాల మీరు మళ్ళీ కన్సంప్షన్ ప్రారంభిస్తారు పది నిమిషాలకి ఫీజు డిస్కస్ పడిపోతాను నేను అప్పుడే వేసేసాను కదా క్యాలరీస్ కాబట్టి క్యాలరీలు వేసి ముందు క్యాలరీలు ఖర్చు పెట్టడం ఆరంభం అవుతాను ఆరంభం ఎలా అయిపోతుంది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ వెళ్ళి వెళ్ళి ఈ పనులు ఆ సంగతి చేసేసి ఈ పనులు ఆ నడవడం కాదు వేగంగా పనులు అంటే కింద మీద మనమని కాదు సింపుల్ గా చేయాల్సి ఉంటుంది యాక్టివ్ గా చేయాలి కొంతమంది పొద్దున్న ఎలా ఉంటారంటే సాగిపోతూ ఉంటారు మానపం సాగినట్టుగా సాగిపోతూ ఉంటారు అలా ఉండకూడదు కట్ ఒక కట్ పర్పస్ఫుల్గా కట్టుకున్నట్టు ఎక్కడున్నా నడుపు నడిపోతున్నాం వేగంగా నడిపే వల్లన్నీ చేసేసుకోం కోమలతనం దగ్గరికి రాబోతూ ఉంటే దాన్ని కరిమేసిన మనం చేసేసుకుంటాం అలా చేస్తే అలాగే ఆ రకంగా దేహాన్ని మీరు క్లీన్ చేసి దానికి ఎప్పుడు కూడా కోమరితనము కోపము నేర్పకుండా దాని అలా కనిపిస్తున్నట్టు పెడితే మీ ఆరోగ్యం బాగుపడి రక్షణ ఉంటుంది మరో మార్గం అన్నది ఇదే శరీరారోగ్యాన్ని కాపాడే ఏకైక ఉపాయం ఇది మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది విషాదము మనము వస్తాయిపోతాం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నవాడు మనస్సు కూడా యాక్టివ్ గా ఉంటుంది హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అప్పుడే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుస్తుంది అర్హులవుతారు ఏదైనా ఒక పెద్ద పార్టీ జరిగి వస్తుంది శుభ్రంగా ఆరు ఇడ్లీలోనూ ఒక దోశ తినేసి అదైతే సాంబారు చట్నీలతో కొబ్బరికాయ చట్నీ సాంబార్తో ఆరు ఇడ్లీలు ఒక దోశ తినేసి తనకి కాఫీ తాగేసి వచ్చేమో బ్రహ్మసూత్ర క్లాస్లో కూర్చుంటారు బ్రహ్మసూత్ర క్లాస్లో లేకపోతే కూర్చుంటారు అలా కూర్చుని ఉంటారంటే చెట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువడు ఆత్మ సంప్రసార అంటే సంప్రసార సంప్రసార పరుపు సంప్రసారం ఆత్మ కాదు ఈ రకంగా ఓ మహాత్ములు ఉన్నారు ఆయన నా దగ్గర ఇరవై మంది విద్యార్థులు చేరారు పాఠం వేదాంతం ద్వారా ఆరు మాసాల తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ ఒక తర్వాత ఒక ఫోటో వస్తుంటారు దేని బదులు ఫోటో తీశారు ఆరు మాసాల తర్వాత ఫోటో తీశారు ఏదో ఒక అకేషన్ ఆయన ఎందుకునో ఆ ఫోటో చూస్తున్నారు ఫోటో ఎలా ఉందో ఆ ప్రోగ్రామ్ ఫోటో చూస్తూ మొత్తం అందరితో నేను గ్రూప్ ఫోటో తీశారు ఇక వీళ్ళందరూ కలిపి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసిన రోజున సిక్స్ మంత్స్ ఫోటో ఉందా చూసారా అంటే చూసాం ఉందా అంటే ఉందని ఆ ఫోటో చూసుకుంటాం ఆ ఫోటో ఈ ఫోటో మీరు ఆరు నెలలు చేసింది ఏమిటా ఒక్కొక్కళ్ళు ఎంతంత తెలియదు ఎందుకు నేను నాకు రిపోర్ట్ చేయమని అడిగితే వేరు వేరు సాహిత్యం తెలియదు వీళ్ళందరూ ఇరవై మంది అప్పుడు ఆ మహాత్ములు ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు ఈ వేళకి నుంచి సాయంకాలం క్లాస్ అయిపోయిన వెంటనే గంట సేపు నడవాలి అందరూ అని ఇన్స్ట్రక్షన్ పాస్ పాస్ చేసి కిచెన్లో పెట్టారు పెళ్లి చేస్తున్నారు ఏమంటే రెండు బ్రేక్ఫాస్ట్ దేవుడి ప్రసాదం యాడ్ చేయండి దానికి రెండు బ్రేక్ఫాస్ట్ దేవుడు ప్రసాదం దేవుడు ప్రసాదం తినాలి కదా దేవుడు ప్రసాదం తినకపోతే దేవుడి ప్రసాదం తినాలి దేవుని ప్రసాదం అంటే ఎలా ఉంటుంది మంచి తీయగా నెయ్యి అది బాగా దగ్గరగా ఉంటుంది అది దేవుని ప్రసాదం ఒక బ్రేక్ఫాస్ట్ ఓకే మధ్యాహ్నం భోజనంలో ఏం చేస్తున్నారు ఏమంటే చపాతీలు ఈ రైస్ ఆ రైస్ రెండు కోట్లు రెండు పక్కలు పులుసు పెరుగు ఇవి ఉన్నాయి ఓ స్వీట్ ఇదే పద్ధతి అలాంటి స్వామి విజ్ఞానం లేని నేను ఎప్పుడు ఉంటాను బాగా ఇస్తుంది ఆయన ధ్యాన కోర్సు చేస్తారు ధ్యానానికి పనులు చేస్తూ ఉంటాను ఈ మీరు అమ్మ గారు కూడా చేస్తాను చాలా బాగుందని ఇప్పుడు నేను నేనే చెప్పాను నేను చేయడం అయితే ఆమె కోసం ప్రజలు చేసి చాలా బాగుందని అంటున్నాను ఆ కోర్సులో ఏం చేస్తారంటే జ్ఞానం టైం ఎక్కువ పాఠం ఉంటుంది ధ్యానం ఎక్కువ అంటే రోజు మూడు గంటలు ధ్యానం మూడు సెషన్స్ మూడు రోజులు అయిన తర్వాత ఈ ధ్యానం మూడు రోజులు ఆరు గంటలు అవుతుంది మూడు సెషన్స్ వారం పూర్తయిన తర్వాత టూ వీక్ కోర్స్ వారం పూర్తయిన తర్వాత ఈ ధ్యానం మూడు మూడు తొమ్మిది గంటల ధ్యానం చేస్తారు మీకే తెలియదు మీరు చేయగలుగుతారు ఆహారం మటుకు ఆయన చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఆహారం అంటే పెద్దలు మూలకలు వచ్చిన పెద్దలు మూలకలు వచ్చిన తినదలు అతిథులు అలా కొద్ది అర్థం లేదు ఆహారం పాలు పెరుగు తెలుగుతో సంబంధం తెలుగు అలాగే ఆహారం ఆయనే అర్థం ఆయనే చెప్తారు మీరు మీరు ఎంతగా వస్తే అంత ఎక్కువ మీకు మీకు అంతగా చేస్తే ఉత్సాహం ఉందని చెప్తాను ఆయన ఆత్మ ఈ కోర్సు చేసేస్తే మనకి చిలకలా ఉంటుంది నిజంగా ఇంట్రెస్ట్ <laughs> ప్రజ్ఞానండి స్వామి ప్రజ్ఞానండి చాలా గొప్ప మహాత్మ ఇద్దరు వచ్చి పుస్తకం రిలీజ్ చేసినాయి చాలా గొప్ప మహాత్మ కనుక కాబట్టి కొంత పోనీ దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అని అనిపించవచ్చు కానీ అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా దేహాత్మభావాన్ని వైపు తోసి తోసేసేటువంటి పరిస్థితి నుంచి మనం మనం తప్పించుకోవాలి కాబట్టి మన స్వరూపాన్ని మనం ఎలాగ పొందటము ఈ పరరూపాల్లో పడి జీవితం అంతా పరరూపంలోనే గడిచిపోతాం మనం దేహ స్వభావంలో వాస్తవించడం ఆత్మన దేహ సంబంధించి పరరూపాలు అంతా వీటికంతా చేస్తుంది అంతా ఎప్పుడూ లేదు ఎందుకంటే పరస దేహ సంబంధించి పరరూప దేహం పరవండి దేహం పరవం వాతావరణం వాళ్ళ ఎప్పుడు దేహాన్ని వెళ్తాం సో కథం స్వరూపం ఆ స్వరూపాన్ని ఎలాగ పొందాలి అని ఇవన్నీ కూడా మరి విస్తారంగా చర్చించదగ్గ విషయాలు ఇది చర్చ చేసి చర్య చేసుకోవాలి శ్రవణ మనం అది చేస్తున్నారు దీంతో ఫిజికల్ గా చేసి శ్రవణ మనలో శ్రవణం చేస్తే అది ఆ మనస్సులో అలా దూరేస్తుందంట ఫిక్స్ అయిపోతుంది తర్వాత మననం మననం అంటే శ్రవణంతో పాటే ఉంటుంది కొంచెం మీరు కూడా ఇంటి దగ్గర కొంత స్ట్రిక్ చేస్తాను తర్వాత మంచి స్ట్రిక్ చేస్తారు కాలక్షేమం స్ట్రిక్ చేస్తారు కాదు మనకి పొకెట్ మనీ స్థితి చదవాలి ఎలా ఎలా చదవాలంటే అది మనస్సులో అది ఆ దాని ముందు ఆ శ్రద్ధ ఆ ప్రేమ ఉండాలి ఒక్కసారి ఆ వాక్యం చదివితే ఇంకా అది మనస్సును పట్టేసి ఇంకా వదిలిపెట్టగలదు అలా అలా చదవాలి అంతటి ప్రేమతో దాన్ని చదవాలి అంచేతనే పూర్తి చేస్తుంది చాలా తెలుస్తుందా ఇంకా తర్వాత ప్రతి చదవాలంటారు ఒక వస్తుంది ఏదో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఏది చూడడం నడుస్తుంది ముందు మటుకు చాలా స్థాయి చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా చూస్ చేసుకోవడం ఉంటుంది ఎప్పుడైనా కాబట్టి ఈ మీడియా కర్తృత్వం ఉంటుంది చూడండి పైపైన ఉంటే పైపైన మంచి విషయాలు ఏవో ఉంటాయి కానీ అంతలా ఇన్స్పైర్ చేసి ఉండవు అటువంటి మీడియా కర్తృత్వం వెళ్ళబోవాలి చాలా లోతైనటువంటి సత్యాలని చాలా గంభీరంగా బోధించేటువంటి శాస్త్రాలని గ్రంథాలని మహాత్ముల యొక్క ఉపదేశాలని చదువుతూ ఉన్నాను వినోదోభావయ్య గారి గీతోపన్యాసంలో తెలుగులో అనువాదం ఉంది ఒరిజినల్ మరాఠీ తెలుగులో ఎవరో మంచి అనువాదం కొంచెం తెలుగు క్లాసికల్ గా ఉంటుంది చదివితే ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటుందంటే అలాంటి చదువు చదివితే అలా ఉంటుంది ఇన్స్పైరింగ్ సో అది మనం తర్వాత ధ్యానం నిరుధ్యాసం ధ్యానంలో మీరు కదలకుండగా అంటే ఒక సిట్టింగ్లో ఎంత ఎక్కువ సేపు కూర్చోవచ్చు కొన్ని నిమిషాలు కూర్చున్నారనుకోండి దీన్ని రేపు ట్వెల్వ్ మినిట్స్ ఒక వీక్ లో ట్వెల్వ్ మినిట్స్ చేయండి then another week fifteen minutes చేయండి అనదర్ వీక్ సెవెంటీన్ మినిట్స్ చేయండి అనదర్ వీక్ ట్వంటీ మినిట్స్ చేయండి అలాగే దాన్ని thirty minutes thirty five minutes forty minutes అలా పెంచుకుంటే దాన్ని you can do it normal మనుషులు సింపుల్ పీపుల్ వెళ్ళి మూడేసి గంటలు ధ్యానం చేసేట వస్తాయి ఒకసారి చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది చేయకుండా దూరం నుంచి అప్పుడు ఏం చేయడం ఏం చేయడం అనుకుంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఒక్కసారి చేసేస్తే కాన్ఫిడెన్స్ ఒకసారి ఐదు ఐదు అంతస్తులో ఒకసారి ఇచ్చేస్తే మీరు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు అదో ఐదు అంతస్తులు ఎక్కడే ఏమన్నా అక్కడి నుంచి ఎక్కడికి అంటే నార్మల్గా చెప్తున్నా నార్మల్ సిచ్యువేషన్స్ చెప్పట్లేదు మీరు ముందే భయపడ్డారు అనుకోండి ఎక్కలేదు ఒకసారి ఎక్కేస్తే మీరు కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇంకా రెండోసారి నుంచి ఎక్కేస్తుంది అంటే అందరికీ చెప్పట్లేదు నేను ఆ సందర్భం ఉంటుంది మోకాలను మీరు పరిరక్షించుకోండి కాబట్టి ఆ రకంగా ఈ ఎంత కూడా శ్రవణమైన మనన మనం సిద్ధం చేసుకోవాల్సిన అంశం ఇదే సత్యం మిగతాదంతా నిశ్చితంగా లేదు లేదండి జగత్తులో సారం ఏమి లేదు మీరు జగత్తులో ఇప్పుడు మీరు కర్మకాండ తెలుసుకున్నారనుకోండి ఏం చేస్తారు ఎన్ని కర్మలు చేస్తారు ఏదో కొద్దో మమ్మల్ని చేస్తారు కొద్ది గొప్ప భూమి వస్తుంది దాంట్లో వీటికి బృహస్పతిగా నేను చేయాల్సింది లేదు నేను కాదని కానీ ఆత్మస్వరూపం తెలుసుకోకపోతే వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ మీ యాక్షన్కి బేసిస్ లేదు మీ థాట్కి బేసిస్ లేదు మీ థాట్ థాట్ వెనకాల మూలంలో అజ్ఞానమును మీ యాక్షన్ వెనకాల మూలంలో అజ్ఞానము ఉంటే అది ఏం జీవితం సెల్ఫ్ నాలెడ్జ్ లేని దేంట్లో బేసిస్ ఫర్ థాట్ దేంట్లో బేసిస్ ఫర్ యాక్షన్ కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రత్యేకమైన కృషిని చేయాల్సిన అవసరం ఉన్నది అని అంటారు ఆయన పుస్తకం మూసేసి లేదు చెప్పకపోతే ఏమో సమస్య క్లోజ్ చేసే కానీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ చెప్పాలి చెప్పకపోతే మనిషి తెలుసుకోలేదు ఒక ప్రవాహంలో పడిపోతాం మనిషిని ఇలా తిరిగే స్థితిలో చెప్పాలి వారికి ఉన్నటువంటి భావజాలం అంతా కూడా అలాగా తగ్గుదల కలిగినట్టు కలిగిపోవాలి ఎందుకంటే what all you think about yourself is wrong wrong wrong ఏమి సత్యం కాబట్టి వీటినన్నిటి గురించి చెప్పాలి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను నేను నేను అడిగాను ఏమంటే లోకంలో ఓ ప్రసంగాలు వస్తూ ఉంటాయి కామనల్ని అన్ని మిగిలి పెద్ద మనకు స్వీకరిస్తుంది అంటారు కొన్ని కామలు ఉచితమైనవి వాటిని మనం అభివృద్ధికొస్తుంది చెప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి ఐ అండర్స్టాండ్ మీ అభిప్రాయం నాకు తెలుసుకునే మహాత్మాని నేను అడిగాను మహాత్ముని ఒక పేరు ప్రశ్న అడిగాను ఆయన ఏమన్నారంటే ఈ స్వామిజీ ఐ గల్ you my Swami whole heart you understand whatever your mind want ఈ ఫాల్స్ అని అన్నెసెసరీ సరిపడిందా ఐ సెన్ ఐ అండర్స్టాండ్ నో ఐ మనస్సు చెప్తుంది ఇది మనకు ఉండాలని చెప్తుంది మనస్సు చెప్పింది ఏదైతే ఉంటుందో దట్ ఇస్ ఫాల్స్ ఇది no that what whatever the mind wants is worthless and అందరూ It is not ఆ లెవెల్కి మనం ఎందుకంటే మనం మనకు అలవాటు పని ఉంటుంది మనకి ఏమనిపిస్తుందంటే అయ్యో ఎంత వెళ్తే ఎలా కుదురుతుందో లేవనిపిస్తుంది మనస్సు అలా చెప్తూ ఉంటుంది మనస్సు ఏదేది అవసరం అని అనుకుంటుందో అదంతా కూడా మిస్తే దాంట్లో దేనితోనూ సత్యం ఇది రియల్లీ డోన్స్ అలా ఉంటుంది నమస్తే ఏమనిపిస్తుందంటే లేదండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో ఎందుకలా సెకండ్ ఫ్లోర్ అవసరమే కదా అనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్ అవసరం అనిపిస్తుంది సత్యమాలి మనసు ఏమనిపిస్తుందంటే ఆశ్రమాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉండదు అవసరం కాబట్టి you know that whatever mind safe is you my do as safe that is safe result చాలా క్లియర్ గా ఉండాలి విద్యుత్తరో గ్రంథ ఆరంభతే ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంకా ఈ ప్రసంగాన్ని కొనసాగించడానికి ఈ గ్రంథాన్ని కొనసాగించడానికి ఇన్ని అంశాలు ఇది ఉన్నాయి కాబట్టి ఉత్తర గ్రంథం అంటే రాబోయే గ్రంథాన్ని మేము ఆరంభిస్తున్నాము ఆఖ్యాయుతాతు విద్యాగ్రహణ సంప్రదాన విధి ప్రదర్శనార్థ ఆజసేవితం పానీయంతులత్ ఈ మాట చాలా విదూరమైన మాట ఇది ఎక్కడ రాలేదు రాజసేవితం పానీయం అనే దృష్టాంతం శంకర్ దీనికి ఎక్కడా చెప్పలేదు ఎక్కడ చెప్పారు పెద్దలు చెప్పనిది ఏదైనా ఉందా అని నాకు అప్పుడు ముందు అవుతుంది అండర్ చేస్తాను ఆయన ఎక్కడో ఒకటి నష్టం చేస్తున్నాను సరే అయితే నేను సంప్రసాదం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కదా చిత్రం అయితే సంప్రసాదం గురించి మళ్ళీ కథ ఎందుకు మొదలుపెట్టారు పెట్టారు ఆఖ్యాయిక కథ మొదలైంది ఎందుకంటే మంత్రంలో ఏమనుకుంటే ఇది ప్రజాపతి వాచ ఉంది అక్కడ కథ మొదలైంది కదా అని ప్రజాపతి చెప్పారు అంటే ఎవరికి చెప్పారు ఎవరితో చెప్తారు దాని తర్వాత మంత్రంలో చెప్తే మళ్ళీ కథ ప్రారంభం అవుతుంది తద్వోహయే దేవాసుర అనుభూతిందిరే ఒకప్పుడు దేవతలు అసలు ఉండేవారు ఇది తెలుసుకున్నాం అనుకున్నారు అని కథ మొదలైంది వాళ్ళని ఉద్దేశించి ప్రజాపతి ఇలా చెప్తారు అని ఏదో కథ మొదలెట్టారు ఎందుకంటే ఈ కథెందుకు దేవతలు అసలు ప్రజాపతి ఈ దేవత ఎందుకు మాకు మాకు సంప్రసాదం గురించి చెప్పేయండి అంటే అలా అలా కుదరదు టూ అంటే ప్రతిపక్షం యావత్ చెప్తాను కథావసరం డైరెక్ట్ గా ఒక సబ్జెక్ట్ చెప్పండి అని ఎవరైనా అంటే దాన్ని అప్పు నిరాకరిస్తుంది నిరాకరించి ఆ కథ యొక్క ప్రయోజనాన్ని చెప్తున్నారు ఏమిటి విధి ప్రదర్శన ఒక విధి ఉంటుంది ఒక పద్ధతి విధి అంటే మెథడ్ పద్ధతి ఉంటుంది ఒక ఔచిత్యం ఉంటుంది ఇప్పుడు మనం అతిథితో వ్యక్తికి అతిథిని భోజనం పిలుస్తాం అనుకోండి పిలిచి దాంట్లో ఔచిత్యం ఉంటుంది భోజనం ప్రతి దాంట్లో ఔచిత్యం ఉంటుంది ఆయన తిని పోయి దాంట్లో ఔచిత్యం ఉంటుంది సర్వత్ర ఒక ఉచితత్వము ఔచిత్య అప్రాప్రియేట్నెస్ వస్తుంది దాన్ని మనం తెలుసుకుని తీరాలి ఆ ప్రకారంగానే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆ విధిని చెప్పాలి సూచించాలి విధిని సూచించే ఉపాయం ఏమిటంటే చక్కటి కథలు చేయడం పిల్లలకి ఏదైనా మోడల్ బోధించాలనుకుని ఎలా బోధిస్తారు కథలు చేస్తే మోడల్ బోధించేస్తున్నారు కాబట్టి విద్యని స్వీకరించడం అలాగా నాలెడ్జ్ని మనం ఎలా స్వీకరించాలి ఏ ప్రేమతో శ్రద్ధతో స్వీకరించాలి విద్యని బోధించి వాడు ఎలా ఉండాలి సంప్రదాన సమ్యక్ ప్రధానం సంప్రదాన సంప్రదాయ అన్న ఒకటే సంప్రదాయం అంటే తెలుస్తున్నాను అర్థం అదేం కాదు అలాగే సరే నేనే చెప్పచ్చు the word is like that సమ్యక్ ప్రధానం సంప్రదానం సంప్రదాయ ఆ విద్యని చక్కగా ఏదో వారికి అందించే పద్ధతి ఈ రెండు విధులన్నీ కూడా ఇలాగా విద్యని శిష్యులు గ్రహించాలి ఇలాగ విద్యని ఆధ్యాత్మికులు బోధించాలి అందజేయాలి అనే ఈ విధిని మనం చక్కగా లోకంలో తెలుపులు చేయాలంటే ఈ కథ ద్వారా ఆ పని అవుతుంది ఒకటి తర్వాత విద్యా స్థిత్యర్థాచ అంతటితో కథ యొక్క ప్రయోజనం అయిపోలేదు మరో ప్రయోజనం ఉంది ఈ విద్య యొక్క మహిమని స్థుతించడం కూడా కర్మ కథ యొక్క ప్రయోజనం విద్య ఎంత గొప్పది ఎందుకంటే విద్యను స్థుతించడం ఎందుకు అంటే పానీయాన్ని చేయడం ఈ పానీయము ఈ డ్రింక్ చాలా గొప్పది అని చెప్తారు ఎలా చెప్తారు ఆ రాజుగారు ఈ డ్రింక్ తాగుతా పోతే పొద్దున్న లేవగానే మా ఈ డ్రింక్ తాగుతారు పానీయాన్ని పానీయానికి ఆధునిక కాలంలో అయితే సో సినిమా యాక్టర్ ఎవరో ఉంటాడు హీరో వారు తాగుతారు తీసుకుని అతను తాగుతారు కాబట్టి అది గొప్పది కాబట్టి మీరందరూ కూడా తాగొచ్చు అలాగే అలాగలాగే మీరు చెప్తారో మాకు అంటే ఒక మహిమను చెప్పినట్టు ఇక్కడ కూడా అలా చెప్పబోతున్నారు ఆ ప్రజాపతి ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మాజీ అనే బ్రహ్మాజీని వేదంలో ప్రజాపతి అని అంటారు ప్రజాపతి అని ఒక ఆయన కష్టమ ప్రజాపతి నా అభిప్రాయం నాకు అలా గుర్తుంది ఈ కశ్యప ప్రజాపతి దగ్గరికి వీళ్ళు వెళ్తారు ఆయన ఇద్దరు సంతానమే దేవతలు ఆయన సంతానమే అసురులు ఆయన సంతానమే అదితి నుంచి పుట్టిన వాళ్ళు దేవతలు దితి నుంచి పుట్టిన వాళ్ళు అసురులు అదితి అంటే అద్వైతం మరి అదితి అంటే అద్వైతమే దాని ఏం చూస్తే తెలుస్తుంది కదా ఆ పదం దితి అంటే ద్వైతం ద్వైతం అంటే ఏదో తెలుస్తుందండి the divide everything into good and reason అది దితి అద్వైతం అంటే ఏంటి all divisions of division and evil are induced two things one అదే ఆ ద్వైతం నుంచి దేవతలు ఈ ద్వైతం నుంచి అసలు ఈ కథంతా చెప్పి ఆ దేవతల రాజు ఇంద్రుడు అసురుల రాజు దుర్వోధనుడు వీళ్ళిద్దరూ కూడా విశేషం లోకేతనికి వినోదిన అధికంగా ప్రకాశిస్తాడు కనుక ఆయనకి వినోదిన అంటే వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రజాపతి గారి దగ్గరికి విద్యను అభ్యసించడానికి జ్ఞానాన్ని పొందడానికి దేవప్రభువు జ్ఞానం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారా వాజ్పేయి గారు అసరాం బాబు దగ్గరికి వచ్చి ఆయన పదాలు నమ్మం పెట్టి అసరాం బాబు డైరెక్ట్ మీద సీట్ ఆఫర్ చేస్తే ఆ డైరెక్ట్ మీద ఏం చూసుకోవాలి నేను ఇక్కడ కూర్చుంటాను అక్కడ వేరే ఆయనతో బుద్ధి వస్తే దాంట్లో అది సంపద అది ధర్మం ఆ మహిమ విద్య యొక్క మహిమ అలా ఇంద్రుడు చూపించబోతున్నారు ఇంద్రుడు దేవప్రభు ప్రజాపతి గారి దగ్గర వచ్చి ఇందాక నేను చూడండి దశలో మీకు చక్కగా పాఠం జరుగుతుంది రాక్షసులు దేవప్రభు వినయం కలవాడు రాక్షస ప్రభువు కూడా రేపటి చేస్తాడు విరోధనుడు రాక్షసుల ప్రభువు కూడా అతను కూడా ఇంకనే దీన్ని బట్టి అప్పుడు ఇది చాలా గొప్పదండో అని మన కోసం ప్రేమదానంతో కలుగుతుంది రాజ్య సేవితం స్వామి కాబట్టి కథ ఎంత ఎంత కథ అండి ఇంకే కథ చెప్తూ కూర్చుంటారండి ఏదో చెప్పినంత కథ ఆ కథలో ఎంతో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది శాస్త్రము తత్వము ఉండనే ఉంటుంది నిండా లేదు ఆత్మా ప్రారంభమైంది వాక్య వ్యాఖ్యానం అక్కడికి అవతారికి చూస్తే ఇప్పుడు ఇంకా పదాలని వాక్యంలో ఉండే పదాలను తీసుకుని వ్యాఖ్యానం చేస్తాం అపహతపాత్మా విజవో విమృత్యు విశోపో విధిఘత్స అపిపాత సత్యకామ సత్యసంకల్ప ఇదంతా అయిపోయింది దీనికి ఆయన ఏం చెప్పట్లేదు ఇంతకుముందు వస్తే కదా ఈ ఆత్మ కలదో ఇది అపహత పాత్మ అపహత అంటే తొలగిపోదు ఆత్మ ఎందు పాప పుణ్యములు ధర్మాధర్మములు పాపమ అనే శబ్దం చేత రెండు చెప్పవచ్చు ధర్మ అధర్మములు రెండు కూడా శుభ అశుభ ధర్మ అధర్మ పుణ్య పాప అనే ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ ఎందు లేవు అపహత పాపమ పోతే దిగ్గత ఆత్మ దిగ్గత ముందు అంటే కాలధర్మాలు కాలము అన్నింట్లోనూ మార్పు తీసుకొస్తుంది అన్నింటిలో అయితే కాలము చేత మార్పు చెందని ఈ దృష్టిలో లేదు కానీ ఆత్మ కాలము చేత మార్పు చెందదు కాలం రెండు రకాల మార్పు తీసుకొస్తుంది అంటే జర పరిణామం అది అదిగానే ఉంటూ దాని శక్తి సామర్థ్యాల్లో మార్పు వచ్చేస్తుంది రెండవది లేకుండా మృత్యు ఈ రెండు రకముల మార్పు అంటే ఒకటి టెంపరీ చేంజ్ ఇంకోటి పర్మనెంట్ చేంజ్ రెండు చేంజ్ చేస్తారు ఈ రెండు చేంజెస్ కూడా ఆత్మ ఎందు లేవు ఇదరో తర్వాత శోకము మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది శోకము ఈ శోకము ఆత్మస్వరూపంలో లేదు అక్కడికి శోకం ఉండదు శోకం మనస్సులో ఉంటుంది ఆ మనస్సులతో మీరు వీడు సాధాత్మ్యాన్ని చెందాలి ఓ మహాత్ముడు దీన్ని చాలా అద్భుతంగా ప్రతిపాదించారు అంటే మహాత్ముడు యొక్క అనుభవము చాలా గొప్పగా ఉంటుంది ఆయన ఏమన్నారంటే ఇప్పుడు పుణ్యపాపాలు ఉన్నాయి కదా పుణ్యపాపాల వల్ల ఫలము ఆత్మ సంక్రమించడం అని చెప్తున్నాను దాని ప్రాసెస్ ఏంటో కదా ఇప్పుడు పుణ్యం పుణ్యం ఉంది మీ అకౌంట్ లో పుణ్యం ఉంది పుణ్యం ఏం చేస్తుంది పుణ్యం కానీ పాపం కాదు పాపం తీసుకొని ఇక్కడ కోపం గురించి మాట్లాడుతున్నాం పాపం ఉంది పాపం ఏం చేస్తుంది ప్రతికూల పరిస్థితిని కలిగిస్తుంది అది పాప ఫలం పాప ఫలము ప్రతికూల పరిస్థితి కోపం కాదు ప్రతికూల పరిస్థితి పాపఫలం ప్రతికూల పరిస్థితి ఎక్కడ నిర్మాణం అవుతుంది వీరి చుట్టుముట్టు నిర్మాణం వీరికి ఆపోజిట్గా జగత్తులో జరిగే ప్రపంచంలో ప్రతికూల పరిస్థితి వీరికి ప్రతికూలం వీరికే వీరికి ప్రతికూల పరిస్థితి నిర్మాణం పరిస్థితి నిర్మాణం అయినంత మాత్రాన వీరు శోకోపహతుడు అయిపోవడం వీరు దుఃఖైపోవడం ఆ పరిస్థితి వీరికి తెలియాలి సపోజ్ వీరు ఇంకా నిద్రపోతున్నాను అనుకోండి ప్రతికూల పరిస్థితి అప్పుడే నిర్మాణం అయిపోయింది ఇంకా మీరు నిద్రపోతున్నాను అప్పుడు వెంటనే దుఃఖం కలుగుతుంది ఆ కలగదు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే ఆయన లేపని మనకి ఇదంతా ఆయన చెప్పాలి కదా లేపని లేపు ఇంకో చూడగా ఇంకోసం లేపు అప్పుడు వీడి దుఃఖం ఆరంభం కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితి కాబట్టి స్టెప్స్ మీకు చెప్తున్నారు ఫస్ట్ స్టెప్ ఏమిటి ప్రతికూల పరిస్థితి యొక్క నిర్మాణము పాపఫలం సెకండ్ స్టెప్ ఏమిటి ఆ ప్రతికూల పరిస్థితులతో ఇంద్రియముల సంపర్కము చూడాలి వినాలి తెలుగు వార్త అయితే వినాలి తెలుగు దృశ్యం అయితే చూడాలి ఏదో ఏదో చేయాలి కదా ఇంద్రియ సంపత్తి రెండు సన్నితత్వం అంటారు సన్నితత్వం మూడవది ఇంద్రియ సన్నితత్వ అయిన తర్వాత మనస్సు సదాకారాన్ని పొందుతా ప్రయాణిస్తాను ఇంకా శ్లోకం కాలేదు అక్కడ ఫోర్త్ స్టెప్ ఏంటంటే సదాకారాకారికమైన మనస్సుతో వీడు తాదాత్మ్యము చెందుట అప్పటికి వీడు దుఃఖం సపోజ్ మీరు తాదాత్మ్యాన్ని చెందలేదనుకోండి చంద్రబాబు ఆలోచన తెలుస్తుందండి పాపం దానంతో పని పాపం చేస్తుంది ప్రతికూల పరిస్థితి నిర్మాణము ఆ ప్రతికూల పరిస్థితిని ఇంద్రియాలను రిపోర్ట్ చేసేది మనస్సు సదాకారాన్ని పొందింది ఇంద్రియాల రిపోర్టింగ్కి తగ్గట్టుగా మనస్సు సదాకారాన్ని పొందేస్తుంది కానీ సాక్షి దానితోటి ఆసక్తిని పొందడానికి నిరాకరించారు సాక్షి this not identify with the mind I am not the mind I am not the mind I am this is not even my mind I am mind. I the mind I request the mind. I refuse అది ఏమవుతుందో తెలుస్తున్నా అండి దుఃఖం ఉండదు అంటే ఏమైనట్టు పాప ఫలం కలగలేదు మనం పాప ఫలం కలిగినట్టే కలగలేదు కదా కలిగిందే ఫలం అంతవరకే దుఃఖము కలగడానికి పాపం కనపడదు పాపంతో పాటుగా ఈ మనస్సులో వచ్చిన వికారము నేనే సాదాత్మ్యము కలిగించే అజ్ఞానం కూడా చూడవ్వాలి పాపం ఉండి అజ్ఞానం ఉంటే దుఃఖం కలదు పాపం ఉండి అజ్ఞానం లేకపోతే దుఃఖం కలదు దీంతో ఒక ఆత్మస్వరూపంలో శోకం ఉండదు శోకం శోకం అనుకుంటే శోకం దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటే సాక్షిరూపంగా ఉంటే శోకం లేదేమో మీకు నేను ఒకటి చెప్తానండి మనం ఏ శోకాన్ని అనుభవిస్తున్నామో ఆ శోకం ప్రపంచంలో సర్వత్రా ఉంటుంది అలాంటి శోకాన్ని అనుభవించిన వాళ్ళు లక్షలు మంది ప్రపంచం అంటేనే బుద్ధుడు నేను సత్యాన్ని తెలుసుకున్నా ఉన్నాను కౌండిన్యుడు అనే శిష్యుడితో మొత్తం మొట్టమొదటి ప్రసంగం బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో కౌండిన్యుడు అనే శిష్యుడితో హే కౌండిన్య నేను సత్యాన్ని అంటే భగవాన్ సత్యము ఏమిటి మీరు తెలుసుకున్న సత్యం యొక్క స్వరూపం ఏమిటి చెప్పలేదు అంటే నెంబర్ వన్ ఈ జగత్తులో దుఃఖము నిండి ఉన్నది అవును మహాత్మ అంటే ఇది అలా చెప్పాలి ఎందుకు అంటే ఉంటుందో దుఃఖం కొద్దిగా ఉంది సుఖం ఎక్కువ దాన్ని వెంటపడాలనుకుంటారు అవును చెప్పాల్సిన అవసరం రెండు దుఃఖమునకు కారణము గలదు కారణం ఏంటి పుణ్యం పాపం ఆధారం కాదు అజ్ఞానం ఇప్పుడు రెండు ఉన్నాయని చెప్పాను కదా పాప పాపం ఉండి పాప బలమైన దుఃఖ నిర్మాణం అవుతుంది అది జరపడదు ఇంకోటి కూడా ఉండాలి కనిపిస్తుంది అదేంటంటే వీళ్ళు హృదయంలో అజ్ఞానం ఉండాలి అప్పుడే దుఃఖం కలిగింది మూడు దుఃఖ నాశనకు ఉపాయం కలదు ఉపాయం జ్ఞానం అని ఇలా చెప్తారు ఇంకా కౌంటింగ్ మీరు చాలా కాలంగా ఉంటారు నేను మీకు చెప్తున్నాను అంటే అప్పుడు ఆయన అంటారు నేను బుద్ధుడను నువ్వు కూడా బుద్ధుడు కాబట్టి బుద్ధి జ్ఞానం వల్ల నేను బుద్ధుడనైనాను ఇంకా టైం గ్యాప్ నీకన్నా నువ్వు బుద్ధుడయ్యాను నేను నువ్వు కావాలనుకుంటే నువ్వు కూడా బుద్ధుడు కావచ్చు నీలో బుద్ధుడు దాగి ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపంగా శ్లోకము ఎదుటి శ్లోక అభిపాస విభత్స పిపాస ఉన్నాయి ఇది కూడా చాలా చాలా విపాసం ఇప్పుడు మీరు వేదాంతం ఎలా ఉంటుందంటే మీకు ఆకలి వెయ్యనంత వరకు కావాల్సినంత వేదాంతం చెప్తారు ఆకలి బాగా వస్తుంది అనుకోండి వేదాంతం పక్కన పెట్టాల్సింది దాహం బాగా వస్తుంది అనుకోండి వేదాంతం పక్కన పెట్టాల్సింది కాబట్టి ఆకలి గర్తిక ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు వ్రతాన్ని వీళ్ళు సంకల్పిస్తారు వ్రతం చేస్తున్నాం సంకల్పిస్తాను వ్రతాన్ని సంకల్పించినప్పుడు ఫస్ట్ భక్తి చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రసాదం ప్రథమ ప్రయత్నం నైవేద్యం సంవత్సరాన్ని ఒకరు ఒక ఉపకారం రత్న సింహాసనం సంవత్సరాన్ని ఇంకో ఉపకారం మీరు పదహారు ఉపకారాల్లో రత్న సింహాసనం వస్తుందని మీకు తెలుసు నైవేద్యం వస్తుందని తెలుసు మీరు దేనికి ఎఫర్ట్ చేస్తారు రత్న సింహాసనాలను దేవించగలరు అక్షతలు కలిపి తెచ్చుకుంటారు అక్షతలు కలిపి తెచ్చుకుంటే అన్ని వెళ్ళిపోతారు ఏది ఏడు అక్షములు కలుపుకోవడం నీళ్లు పెట్టుకోవడం పువ్వులు ఉంటే మంచిది పువ్వులు అంటే పువ్వుల స్థానంలో పుష్పార్థం వస్తుందా సంవత్సరాలు ఒకసారి ఒక పురోహితుడు నేను ఉన్నాను అదైతే ఏదో మొత్తం చేస్తున్నాను ఆ కొరకు కలుపుకోవాలి ఎందుకు కలుపుకోలేదంటే అలా అన్ని ఒక రెండు వేల పెళ్లిళ్ళు అయ్యాయి అరటి పండ్లన్నా దొరకకుండా కొనుక్కుంటుంది ఎక్కడ అర్థం దొరకలేదు మొత్తానికి వీళ్ళు ఎవరిలో వివాహంలో కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు మూడు పనులు ఇచ్చేస్తారు ఆ మూడు పనులు ఇచ్చేస్తారు ఈ పురోహితున్నాడు మూడు పనులతో నేను వ్రతలా చేస్తానని అందరికీ తాంబూలాలు ఇస్తుంటాను కదా తాంబూలాలు ఇవ్వడం కూడా ఉందను అంటే మీరు ఇస్తాను దానికి ఉపాయం ఇస్తాను మీరేం చెప్పుకోండి మామూలు పాటలు అన్ని అలా వస్తుందా వచ్చేస్తుంది ఆ అప్పట్లు దాంట్లో వేసేసి సరే శాస్త్రి గారు దాన్ని తాంబూలం తీసుకోండి ఆయన వచ్చి ఈ మౌనపాములు దాంతో చెత్తముక్క అరటి పండు సంభావన అంటే ఐదు ఐదు మీరు తీసుకునేది ఏమన్నా మీరు అరటి పండు నా దగ్గర తెలుసుకోండి అరటి పండు ఒకటే మిగతా వాళ్ళు మీరు అనిపిస్తాం మౌనపాములు అన్నీ మీరు అనిపిస్తారు అరటి పండు మాత్రం నాకు ఇచ్చే ఇద్దరు నేను ఆ పక్కన కూర్చొని అరటి పండు తీసేసుకున్నాను అరటి పండు తీసుకుని మూడు అరటి పండ్లతో మొత్తం వంద మంది సంభావన అవుతాయి కాబట్టి నైవేద్యం దగ్గర మనం కాంప్రమైజ్ చేస్తామంటే అది ప్రయత్నం ఏంటి నైవేద్యం నైవేద్యం రెడీ చేస్తుంది అన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పుడు మిగతా మనం కూడా చేస్తున్నాం నైవేద్యం ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే ఎంత భక్తి చేసినా ఎంత మోసం చేసినా ఎంత చేసినా కూడా అయిపోయినట్టుగా అది భిక్షతో ఎండవాలి అలాగే దాహానికి ఈ ఆకలి దగ్గర అన్నది ఇది ఆత్మస్వరూపంలో భాగమా కావచ్చా దగ్గరగా ఉన్న కనిపిస్తాయి ఇప్పుడు ఏదో దుఃఖం వచ్చిందనుకోండి దుఃఖము మనస్సు స్థాయిలో ఉంటుంది వేడిగా ఉందనుకోండి అది దేహం స్థాయిలో ఉంటుంది ఈ పేదలు బాగులేదనుకోండి పేదలు బాగులేదన్నప్పుడు నాకు దుఃఖం కలిగిందంటే అర్థం ఏంటి పేదలతో ఐడెంటిఫై అవ్వడం వల్ల కలిగింది ఐడెంటిఫై కాకపోతే ఆ దుఃఖాన్ని దూరంగా ఎదిగిరా జగనా కొంచెం తేడా వచ్చింది అనుకోండి దుఃఖం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది నొప్పి తలపోత వస్తుంది అనుకోండి దుఃఖం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది శరీరంతో తాదాత్మ్యం ఉంటుంది కానీ కొంచెం మీరు శరీరం మీద వైరాగ్యం దొరుకుతుందా ఉద్యోగం పోతుంది కానీ అర్థం చేసుకుంటే పోతుంది సంబంధిస్తే అక్కడ దూరంగా అది పోతుంది కాబట్టి దేవుడు యొక్క దేవుడిని బట్టి వచ్చిన ఆసక్తి వల్ల వచ్చిన దుఃఖం కంటే శరీర దుఃఖం మనకు దగ్గర కాబట్టి కొంచెం కష్టంగా పోగొట్టాల్సింది మనస్సులో దుఃఖం వస్తుంది అనుకోండి మరీ కష్టంగా పోగొట్టాలి దాన్ని పోగొట్టడానికి ఇంకా ఎక్కువ కష్టం ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇది stronger at the level of mind ఇంకా అంతకంటే కూడా ఎక్కువ స్ట్రాంగర్ ఐడెంటిఫికేషన్ ఆ కవి దొరుకుతా ఎందుకంటే మీరు ఒక ఆయన గుర్తిస్తున్నారు ఏదో కష్టం వచ్చి గుర్తిస్తున్నారు గుర్తిస్తున్న మీరు తప్పు వేరు వేరు కాఫీ తీసుకోలేదని తప్పే తీసుకుంటారు లేకపోతే ఆయన కథ ఆయన కథ ఇంట్రెస్ట్ంటే కథ ఇస్తాను ఆయన రోజు కోక్ కంటే ధర ఇష్టం ఉంటాను ఆయన దుఃఖిస్తూ ఉన్నాను అంటాను కోక్ తీసుకెళ్ళేమన్నా మీరు చక్కగా హ్యాపీగా తీసుకుని కొంచెం ముందు రిసీవ్ చేసినట్టుగా కనిపించినా మీరు కొంచెం ఆయన మౌనంగానే వేసిన ఓట్లో ఉండకూడదు ఎలా ఉండకూడదు ఇంట్లో మొహమాటపడడం ధర్మంగా ఉంటుంది అందులో దుఃఖపడుతున్నప్పుడు కొద్దిగా మొహమాటపడుతుంది దుఃఖంలో అలా దుఃఖంలో ఉండగా గౌరవం తీసుకుని తాగేసి మళ్ళీ గుర్తించడానికి పోవడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం మీరు ట్రస్ట్ చేసి ఆ తీసుకోండి గుర్తించిన పర్వాలేదు నేను తీసుకోండి మీరు ముందు కొంచెం ట్రస్ట్ చేస్తే కానీ అంటే ఏంటి సోషల్ కంటే డిపార్టర్ మరింత క్లోజర్ దర్శన్స్ ఇన్నర్ రియాలిటీ అసలు దర్శించిన మరింత క్లోజ్ గా ఉంటుంది దుఃఖిస్తారు నా దుఃఖం బాగానే ఎందుకు దుఃఖమే కదా పర్వాలేదు మళ్ళీ భోజనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ దుఃఖించుకుంటాం అవును కాబట్టి మరింత కష్టం ఆటలు దర్శించడం మరింత కష్టం మరింత దగ్గరగా ప్రాణంలో ప్రాణశక్తి యొక్క స్వరూపంలో భాగాలు ఆటలు దర్శించాలి కానీ ఆత్మ నుంచి ప్రాణం ఉద్భవిస్తుంది కానీ ఆత్మ ప్రాణం కాదు ఆత్మ ప్రాణానికి అతీతమైంది ప్రాణానికి మూలము ప్రాణానికి అతీతం క్రియాశక్తి శక్తి రెండు ఆత్మనికే కాబట్టి ఆత్మయందు మనోధర్మమైన శోకము లేదు ప్రాణశక్తి మన మనస్సు అంటే విజ్ఞాన శక్తి ధర్మమైన శోకము లేదు ప్రాణశక్తి ధర్మమైన ఆకలి దర్శించలు ఆత్మస్వరూపం నుండి లేదు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే క్రమంగా ఆకలి దర్శించలపై మనకి ఒక భక్తి లభిస్తుంది తెలుస్తూ ఆకలి అంటే నా స్వరూపంలో ఆకలి లేదు నా ఆకలికి సాక్షి ఉంది దాహం కూడా అది సాక్షి కాబట్టి కాబట్టి అతి అపిపాసన తినాలనే కోరిక దానికి ఆకలి ఏమిటే అది ఆత్మ స్వరూపంలో లేదు తాగాలనే కోరిక పిపాస దానికే భక్తి కానికే అది ఆత్మస్వరూపంలో లేదు అది జ్ఞానధర్మాత్మ తర్వాత సత్యకామ అంటే ఆత్మ ఆనంద ఘనము అని చెప్పడం సత్యకామ సత్య సంకల్ప ఆత్మ సర్వజ్ఞము అని సర్వజ్ఞము సర్వము ఆత్మస్థిరము వస్తుంది అని చెప్పడం పేరే సత్య సంకల్ప ఆత్మ ఆనంద ఘనము అని చెప్పడం పేరే సత్య కామ ఇవన్నీ కూడా మనం చూస్తాం అటువంటిది ఆత్మ ఉపాసనాయ ఉపాసనాయా ఉపలభ్యర్థం హృదయ పుండరీకమభిహితం ఈ ఆత్మను మీరు ఉపాసన చేయాలి అవును తెలుసుకోవాలా ఉపాసన చేయాలా ముందు ఉపాసన చేయండి తర్వాత తెలుస్తుంది తెలుసుకోగలం అయితే ఏడో అధ్యాయంలోనే తెలుసుకుంటూ ఉండాల్సిందే తెలుసుకోలేకపోవడం చేతనే ఎనిమిదో అధ్యాయానికి రావాల్సి వచ్చింది మనోబుద్ధి కాబట్టి ముందు ఉపాసన చేయాలి తర్వాత తెలుస్తుంది ఉపాసన ఎప్పుడు నెగ్లెక్ట్ ఉపాసన అంటే ఈ రాజకోపాసన కాదండి ఉపాసన అనే పేరు మీద లోకంలో చాలా నేను లలితోపాసనలో ఉందంట మనం అరటి మీరు ఏ ఉపాసన చేస్తారని అడుగుతామంటే అలా అడగడం మీరు మీరు మీరు సిద్ధం చేస్తున్నారు ఇది తీసుకుంటారా అలా తీసుకుంటారా అడుగుతారు కానీ ఎలాగైనా డెస్ట్ వస్తే మీరు ఏ ఉపాసన చేస్తారన్నా ఎందుకు దొరుకుతారు అలాగే చేస్తున్నారు అందరూ అనుకోవద్దు కూడా ఈయన అనుకున్నానే ఆయన నేను లలితోపాసన ఉంది ఎందుకంటే మీరు లలితోపాసన అంటే మీ గురించి అలాగే చెప్తున్నారు మీరు బిజినెస్ చేయలేదు నేను నాతో ఆయన చెప్తాను మీతో ఆయన చెప్తున్నారు నేను అడిగినానన్నా ఎలాంటి మీరు సాఫీ అవుతారా దుఃఖ అవుతారా చెప్పాను ఈ చెప్తాను సాఫీ మీరు ఏం కావాలి మీరు మీ ఉపాసన ఎందుకు నేను అడగలేదు అలా చెప్పకూడదు ఎందుకు ఆయన ఉపాసన అంటే దీనికి ఆర్థికం అవుతుంది ఆర్థికోపాసన నేను ఇంకో ఉపాసన చేశాను అంత ఉపాసన చేశాను అంత ఆ ఉపాసన గురించి మనం మాట్లాడలేదు ఇక్కడ ఉపాసన అంటే మనస్సులో కాలుష్యాలను పోగొట్టుకుని మనస్సు యొక్క వ్యాపారాన్ని కూడా అతికట్ట వేసి స్పష్టంగా తన స్వరూపం ముందు సచిత్రూపంగా ముందే ప్రయత్నం అది ఉపాసన ఉప ఆసన ఆ ఉపాసన చేయాలి ఉపాసన చేయాలంటే ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి ఆత్మ ఎక్కడ ఉపలబ్ధమవుతుంది ఎక్కడ తెలియబడుతుంది తెలియబడుతుంటే అనుభవానికి వస్తుంది ఎక్కడ అనుభవానికి వస్తుంది అంటే హృదయ పుండరీకం అభిహితం హృదయ పద్మాన్ని ఉపలబ్ధి స్థానంగా అంటే అనుభవానికి తెచ్చుకోదగ్గ స్థానం అని ఉపలబ్ధించారు కాబట్టి మీరు హృదయ స్థానంలో ముందు నిలుతూ ఉంటే అప్పుడు ఆ అంగరక్షణం నుంచి మీకు అనుభవం కలుగుతున్నాను ప్రకృతి రూపంగా ఎందుకు జ్ఞానంతో కలుగుతుంది దానికోసం హృదయ స్థానాన్ని పద్మరూపంగా వ్యాఖ్యానం చేస్తూ మనకి దహర విద్యలో చెప్పడమైనది ఆ చెప్పిన దాన్ని అంతనే సంగ్రహం చేసుకో స్థితి అక్కడ వాక్యం దహర విద్య దీంతో ఆరంభమైంది సోమవేష సంగ్రహ ఆ దహర విద్యకి ప్రజాత్మ సంవాదంతో సంక్షేమం यस्मिन्कामास्तमाहिताः అనుతాపిధానాహ మొత్తం గడచిన దహర విద్య అంతని అలా చేతబడుతుంది ఇదిగో దహర విద్య అని చూపిస్తున్నట్టు సంగ్రహం చేయటంలో ఇంకా శంకరుల యొక్క ఆ ప్రజ్ఞ అది నితర శాస్త్రం మొత్తం దహర విద్య అంతా కవర్ అవుతుంది ఏది నిజం అన్ని అస్తిత్వం కవర్ చేస్తున్నాం ఈ హృదయ స్థానము ముందు హృదయం ముందు మీరు అనుభవానికి తీసుకునే ఆత్మస్వరూపంలో సకల కామములు మీరు ఉన్నాయి ఎందుకంటే అది ఘనం ఇది ఎలాగంటుందంటే ఒక పది మంది ఏమన్నారంటే మా దగ్గర ఈ ఆభరణాలు పది మంది ఇరవై రకాల ఆభరణాలు ఉన్నాయన్నారు అంటే అన్నాడు నా దగ్గర కోటి రకాల ఆభరణాలు ఉన్నాయి రేపు మీ దగ్గర కోటి రకాల ఆభరణాలు ఎక్కడ నుంచి మా దగ్గర వంద కేజీలు బంగారం ఉందంటే కాబట్టి మీ దగ్గర కోటి కాబట్టి మనం లక్ష్యం మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మా దగ్గర ఉన్నాయి అన్నారు ఎలా వస్తే ఆయన దగ్గర అంటే ఆయన దగ్గర తల్లి బంగారం ఉంది సరిపడగా అంతే అలాగే ఎక్కువ కామా సమాహిత కామాలను పూర్తి చేస్తుంది మీకు ఏం ఆనందం కలుగుతుంది కదా మా దగ్గర అనంతమైన ఆనందం ఉంది కాబట్టి అన్ని ఆనందం మా దగ్గర తర్వాత మీ కామలను కొన్ని సిద్ధిస్తే సిద్ధించడం ఎక్కువ ఉంటుంది మా కామనలు సిద్ధించకపోవడం ప్రసక్తే లేదు సత్యా కామ అంటే ఆనంద స్వరూపము అనంత ఆనంద స్వరూపము అని అర్థం తర్వాత అయితే మరి మనకి అనుభవానికి రావట్లేదు ఈ ఆనందం అనుతాపిధానా తప్పి పరదాలు వేసేస్తుంది ఏమిటి పాద అసత్యం ఏమిటి అసత్యం అంటే మన హృదయంలో ఉండే అజ్ఞానమే అసత్యం ఈ జగత్తు సత్యము నేనే దేహము ఇది ఇలా అసత్యం అంతా అసత్యం ఈ అసత్యము యజ్ఞానము అనే పరదా పడుతూ ఆ పరదాన్ని తొలగిస్తే మోక్షం ఈ విషయాన్ని కూడా ఇంతకుముందు మనం చెప్పుకోగలము యదుపాసన సహభవం బ్రహ్మచర్యం సాధనముక్తం బాగుంది అయితే ఆ పరదాన్ని తీసేయడానికి ఉపాసన చేయాలి ఆ ఉపాసనకి తయారీ ఉండాలి ఉపాసన సేవ చేస్తాం జపం సేవ చేస్తాం ఎంత చేస్తాం రెండు చేస్తాం మిగిలిన లైఫ్ స్టైల్ దానికి తగ్గట్టుగా ఉండాలి కొంతమంది జపం చేసిన వెంటనే కిట్టును ప్రారంభిస్తారు ఇంట్లో ఉంటారు ఇంట్లో వాళ్ళు కోరసంగా మాట్లాడతారు అయ్యో జపం అయిపోయినట్టు నేను చేస్తాను ఇంట్లో మీరు బయటకు జపం చేస్తున్నంత సేపు కాముగా ప్రశాంతంగా ఉన్నాను జపం అయిపోయినట్టు మీకు రాదు కానీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు నమస్తే పైకి అందరూ పైకంటే మీరు గదులు అంటారు అలా కాదు దానికి తయారీ ఉందా ఏదంతా పవిత్రమైన జీవితాన్ని ఒక గంట ధ్యానం కోసం ఇరవై మూడు గంటలను మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం అలాంటి గృహంగా జీవించాలి నిద్రపోవడం అవసరము లేకపోతే ధ్యానం దెబ్బతింటుంది కాబట్టి నిద్రపోతాం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని మనం ధ్యానం చేసుకోవాలి అవన్నీ అలా నెత్తిమీద వెళ్ళాలంటే ధ్యానం ఏం చేస్తారు కాబట్టి అవన్నీ పూర్తి చేస్తుంది వైరాగ్యం అవసరం ధ్యానం వైరాగ్యం చేస్తుంది అలా కాబట్టి ఈ సహకారి సాధనం దాంతో పాటు ఇవన్నీ ఉంటేనే ధ్యానం బాగా కుదురుతుంది అది ఏమైనా ఉందా ఉంది ఏమిటది బ్రహ్మచర్యం నేను ఉపాసన పరమావి బ్రహ్మచర్యం ఏ ఉపాసనకి తప్పనిసరిగా తోడుగా ఉండాల్సిన సాధనం ఏమిటి బ్రహ్మచర్యం సాధనం చెప్తాం ఆ బ్రహ్మచర్య సాధనాన్ని అది సత్కాయమని అది అనాశకాయమని రకరకాలుగా దాని మహిళను గమనించి మనకు చెప్పారు ఉపాసన ఫలభూత కామ ప్రతిపత్తయే మోక్షన్యయానాద్యా జగిరభిహిత ఉపాసనకి ఫలం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లభించలేదనుకోండి పుణ్యలోకాన్ని పొంది అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందుతారు దానికోసం ఆ నాడీ రూపంగా మూర్ధన్య నాడు ఉపన్యానాడు ద్వారా దేహత్యాగాన్ని చెప్పి అంటే ఒకవేళ మనం ఈ లోపల జ్ఞానం కలపకపోయినా పర్వాలేదు నీకేమీ నష్టపోయింది లేదు నువ్వు చేసిన శ్రమ కోసం అని చెప్పడం కోసం మూర్ధన్య నాడి ఉండగా పుణ్యలోకాన్ని పొందటము అది కూడా చెప్పారు ఏమీ మిగలలేదు అన్ని అంశాలని కూడా మరోగా కవర్ చేశారు శాస్త్రాచార్యోపదేశై దాన్ని అన్వేషించు సహా అటువంటి ఆత్మను ఇది ఇంతవరకు ఆత్మ గురించి వివరాలను చెప్పారు ఆత్మను మీరు అన్వేషించండి అన్వేషించడం అన్వేషించడం అంటే ఎంతగా గా వాడతారు ఈ ఫిట్ ది ఆత్మ కానీ మీరు రిడిక్యూ చేయకూడదు ఏం చేస్తాను నేను సిద్ధి చేయాల్సింది లేదండి లేదంటే అడ్డగోలు లాజిక్ పెట్టకూడదు ఎందుకంటే ఈ శక్తి అని చెప్పి స్థితి చెప్తాం సహా అన్వేషిస్తాం అన్వేషణ అంటే అర్థమైతే చింతా అన్వేషణ అంటే అర్థమైతే సో ఆత్మ అన్వేస్తుంది నేనే ఆత్మను కదా అదే ఆ విషయమే తెలుసుకోవడం అన్వేస్తుంది ప్రతిపాదతో చెప్తాను so I will cross the bridge అనే కంపెనీ అన్నాడు అనుకుంటాను అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటారు అలాగే వస్తారు కదా ఆయన బ్రిడ్జ్ ఏదో ఉందని మాట్లాడలేదు ఆయన ఏమంటున్నారంటే ఆ సంస్కృతిలో దాన్ని నేను పరిష్కరిస్తాము నటభారతంగా చెప్తాను అందరూ నటభారతంగా మాట్లాడతారు అదే వాడు సరైన దారిని నడవట్లేదండి అర్థం సరైన దారిని నడవట్లేదండి అర్థం ఏంటి ఎతఫార్ ఎతఫార్ నేను వాళ్ళు వెళ్తున్న రోడ్డంతా బూతులో ఉన్నాయని అదే అర్థం దానికి కాదు వాడు ఎక్కడికి వెళ్ళాలంటే ఎంతో బూతులు ఉన్నాయని అంటే వాడి ప్రవృత్తి బాగులేదు వాడి నడవడి బాగులేదు మెటఫార్ అన్వేస్తవ్య మెటఫార్ ఎక్కడ శక్తి ఎక్కడ శక్తి వ్యక్తి హృదయ పుండలికంలో ఉపాసన ఉంటే అక్కడ చెప్తారు శక్తి హృదయంలో లోపల శక్తి అది లేదు శక్తి అంటే శాస్త్రం తెలుసుకోండి ఉపనిషత్తు ఏం చెప్తుందో తెలుసుకోండి అయితే సరే పుస్తకం గురించి తెలిసేసుకుంటాం అంతకంటే బెటర్ ఏంటంటే ఆ శాస్త్రాన్ని ఒక ఆచార్యులు ఉపదేశిస్తే తెలుసుకుంటే ఇంకా మీరు ఉపదేశ ఉపనిషత్తు గురించి మీరు తెలుసుకుంటే మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని ఆచార్యులు ఉపదేశించాలని తెలుసుకుంటే మంచిది అలా తెలుసుకోవాలంటే అన్వేషణ అని పేరు సరే ఇంకేం చేయాలి సహా అన్వేషణ మంత్రం ఉంటుంది దేశంలో నవి చేస్తున్నారు ఇంకా ఏం చేయాలి విధి విశేషంగా అంటే పూర్తిగా దాన్ని తెలుసుకోవాలి అనే ఆకాంక్షను కలిగి ఉండదు సంశేషేణ జ్ఞాపనేస్తవ్య విజిజ్ఞాసితవ్య స్వసంవేద్యత ఆపాదయితవ్య సాంద్రంలో అష్టమాధ్యాయంలో నేను చూసిన ప్రత్యేక శంకరశాస్త్రంలో ఏంటంటే ఆయన ఇక్కడ స్వసంవేద్యత ఆపాదయితవ్య అనే మాటను పదే పదే చెప్తూ ఉంటారు మనం చూసే దహర చూస్తాం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి విశేషంగా తెలుసుకోవాలి లోతుగానే అర్థం విశేషంగా లోతుగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండాలి సాహిత్య అదొక స్వయంవరంలో పొందుతారు సో ఈ ఆత్మను ఎవరు పొందుతారు నేను ఆత్మని ప్రశ్నగా వచ్చి కఠోపనిషత్తులు ఏమని చెప్తారంటే నాయమాత్మ ప్రవచనైన లభ్యాన్ని నేను రోజు ఆత్మకి ప్రవచనాలు ఇస్తూ ఉంటాను నాకు దొరికిస్తుంది అంటే అలా ఉంది కాదు ఆయం ఆత్మ ప్రవచనమైన లక్ష్యం నా మేధయ నేను దైత్రియోపనిషం అంటే మనందరం దైత్రిగా వల్లించే వాళ్ళని కూడా దైత్రిగా ఉంటున్నాం ఉపనిషత్తు మొదలు పెడితే ఇక్కడ మొదలు ఆ చీకుడు దాకా చెప్తాను ఎక్కడ కౌళ్ళు మధ్యలో తప్పకుండా చెప్తాను అన్నం చెప్పి ప్రాణం చెప్పాలి ప్రాణం చెప్పకుండా మనసు చెప్పకూడదు ఆ వరస ఏది తప్పకుండా చెప్తాను ఒక గౌరవ తప్పు లేకుండా చెప్తాను ఎందుకంటే అంతా బట్టి బట్టి కూర్చున్నా ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నానా నా బహునాథ్ చదివాను నేనేమో ఎంఏ చేశాను ఎంఎస్సీ చేశాను పిహెచ్డీ చేశాను తర్వాత తత్వశాస్త్రం చదివాను వ్యాకరణ శాస్త్రం చదివాను లేకపోతే ఫిజిక్స్ చదివాను బయాలజీ చదివాను అంటే కొన్ని ఇప్పుడు జ్ఞానం ఉంటున్నానా అయితే ఇవన్నీ అర్థ అర్థంగా ఉండదు అవన్నీ చాలా ఉంది నాట్ అది ఇంట్రెస్టింగ్ చెప్పడం నా అభిప్రాయం కాదు ఏమన్నా మరి ఏది నాకు ఏది అత్యవసరం మోస్ట్ ఎస్ఎన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్నేమైతే తేన లక్ష్య నమేధయ లక్ష్య లక్ష్య నయమాత్మ ప్రవచనమైన లక్ష్య దొరకదు మరి ఎలా దొరుకుతుంది ఎన్నే వయసులో ఉండితే తేన లక్ష్య నువ్వు దాన్ని గడించాలి నిరుడితే భరించాలి వరించడం అంటే ఇప్పుడు వరించడం వరించడం అంటే అమ్మాయి భర్తని వరిస్తుంది వరుదంటే వరుదంటారండి దాన్ని వరుదని ఎందుకంటారు వీటి చేత వరించబడ్డాడు కనుక వీళ్ళ చేత వరించబడ్డాడు కనుక వాళ్ళు వరుదంటారు వీళ్ళని వరు వరుడు వరుడు స్వీకృతం చేస్తారు వరుడు వరి అని ఏమంటారు ఎందుకంటే వారి వాడు వరించి వీడు వరించాలి వారు వరింపబడేవాడే కానీ వరించేవాడు కాదు అంత నిజం వీడు వర్ణించట్లేదు వీడు వర్ణించబడాలి నిజంగా వర వర వరమలం ఉంటుంది వాళ్ళు వస్తారు అదైతే వధువు యొక్క వధు వధువు యొక్క వరస్తులకి మేము ఆ మంత్రంలో చెప్తారు నాయన మీ అబ్బాయి మేము వరిస్తున్నాం మా అమ్మాయికి వరిస్తున్నాము వరించడం అంటే ఋత్విక్ వరణము అని మాట విన్నారా యజమానుడు ఋత్విక్కుల్ని వరిస్తారు వరించడం అంటే ఎదుర్కొంటారు అయ్యా నేను మిమ్మల్ని వరిస్తున్నాను అంటే నేను మిమ్మల్ని నా పని చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎన్నుకుంటున్నాను కాదు తీసుకొస్తాను అలాగే ఆమె తీసుకొస్తాను ఆమె తరఫున ఆమె బ్రదలో రుక్మిణి అలాగే అంటారు రుక్మిణి తరఫున నేను వరించాలని శిశుపాలను వరించారు వాళ్ళు గరించారు ఆవిడ వాళ్ళు గరించారు వరించారు ఆవిడ వరించాలి బ్రదర్ వరించకూడదు అయితే ఫాదర్ వరించకూడదు ఆవిడ వరించాలి అంచేతే దానికి స్వయం వరం ఎందుకంటే వీళ్ళు పాలిటిక్స్ ఉంటాయి మహారాజు ముందు పాలిటిక్స్ ఉంటాయి వీడు ఏ రాజుగారితో సంధి చేసుకోవాలి ఇంకో రాజుని దండయాత్ర చేయడం కోసం సంధి చేసుకోవాలనుకుంటారు ఆ సంధి ఏ రాజుతో సంధి చేసుకోవాలనుకున్నాడో ఆ రాజకుమార్తెకి తన కుమార్తెనికి తెలియజేస్తాను పొలిటికల్ మ్యారేజ్ సో అలా పొలిటికల్ మ్యారేజ్ అదే పార్టీలో పెళ్లి నియమించడం అలా కాశ్మీర్ లో కాశ్మీర్ ఇస్తే కాశ్మీర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుమార్తె మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుమార్ వృత్తి వివాహం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉండాలి ఇక్కడ అలా కుదరదు ఆవిడ గర్వించారు ఆ వరం కూడా ఎలా ఉంటుందో తెలుస్తున్నాండి అదో దానం చెప్తాం తీసుకుంటుంది వీళ్ళందరూ ఆమె రుక్మిణి అలాగే జరిగింది తర్వాత రాణి సంయుక్త అలాగే జరిగింది అలాగే అందరూ ఇందుమతి దేవి అలాగే జరుగుతుంది అది మహారాజు నేను చదవబోతున్నాను ఇందుమతి దేవి అలాగే జరుగుతుందా కాబట్టి అది అలా దండపడుతుంది యాభై మంది ఉంటారు దాంట్లో ఎక్కువ రాజ్యము ఎక్కువ సంప్రదాయాల వాళ్ళు కూడా ఉంటారు ఆమె వరించిన వారు ఉంటారు వెళ్ళి వారు నెలలో దండ దండ వేసింది వెనుదిరిగి చూడదు దండ వైపు అత్యంతం వెళ్తారు సీతాదేవి రాముని అలా వరించింది దమయంతో నలుని వరించింది ఒకసారి వరిస్తే ఇంతమంది వెనక్కి తిరిగి చూడదు ఇంతమంది వెనక్కి తిరిగి పనే లేదు ఆ అమ్మాయి అంతవరకు ఆ అమ్మాయితో జీవితం ఉంటుంది ఆమెకి తల్లి తండ్రి బంధువులు తమ్ముళ్ళు అన్నలు ఫ్రెండ్స్ ఆటలు పాటలు బాల్యము తన చదువుకున్న స్కూలు తన గురువు తన ఫ్రెండ్స్ ఇన్నే ఉన్నాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ జస్ట్ డమ్ అంటారు ఈ చేతుల్లోకి వచ్చేస్తుంది తన జీవితం ఇది తీసుకుని అనుకోండి వీటితో వందేళ్ళు బతుకున్నంత కాలం వాడుకోకూడదు మరి సంస్కృతుడు అనుకోండి బతుకున్నంత కాలం వాడుకోకూడదు మరి ఇప్పుడు సంస్కృతిలో కావాలనే చెప్పాలి ఇప్పుడు చూడడానికి బాగానే ఉండాలి ఎర్రగా బుర్రగా ఏమో అలా ఉంటుంది అది బలం అలా వదిలిద్దాం యూ డాంప్ ఎదుర్కొంది and now you are totally given given away to that అది బలం నేను భావిస్తానుకుంటే హే నవరం అలా ఎవరు వరిస్తారో ఆత్మని వారికి ప్రత్యేక ఆత్మ విగురుముకే తను స్వాం అని ఆఖరి పాత్ర వారికి ఆ ఆత్మస్వరూపం కాబట్టి అలాగ దాన్ని తెలుసుకోవాలని మనం ఆకాంక్షించాం అంతేగాని ఆధునిక కాలంలో వచ్చినటువంటి వికృతులు ఏవైతే ఉన్నాయో అంటే వేదాంతాన్ని ఒక ప్రొఫెషన్ గా సమర్పిస్తాం బియ్యం రసం లేదు బియ్యం రసం ఇప్పుడు బిఈడి చేయొచ్చు ఆల్టర్నేటివ్ చూస్తున్నా బిఈడి చేయొచ్చు లేకపోతే ఎంఏ చదవచ్చు లేకపోతే బిజినెస్ చేయొచ్చు లేకపోతే ఇంకో ఏదో చేయొచ్చు లేకపోతే ఇప్పుడే పరిస్థితుల్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు లేకపోతే వేదాంత కోర్సు చదివి వేదాంత టీచర్ అవ్వచ్చు వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఇద్దరు None of the options. It is not like that. నీవు నాకు ఇంకా జీవితంలో ఏమీ అక్కర్లేదు వేదాంతము నేను బ్రహ్మచర్యగా ఉండిపోతాను బతుకున్నంతకాలం సన్యాసిగా బతికేస్తాను వైరాగ్యం నిర్ణాదిస్తుంది ఇది నాట్ ఏ ప్రొఫెషన్ సన్యాస ఇస్ నాట్ అవర్ ప్రొఫెషన్ సన్యాస is end of all profession profession ఉండదు ఆ రకంగా ప్రొఫెషన్ ఉండాలనుకుంటే సంస్థాపంలో లక్ష ప్రొఫెషన్స్ ఉన్నాయి వస్తుంది ఆనెస్ట్ లేబర్ గోల్ అనుకుంది సంస్థాపంలో అంతేగాని ఈ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ పాఠం చెప్పి మ్యాథమెటిక్స్ పాఠం చెప్పి డబ్బు సంపాదించవచ్చు ఉపనిషత్తు పాఠం చెప్పి డబ్బు సంపాదించవచ్చు దట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళు శివాలను చెప్పారు ఆశ్రమాలను మహాత్ములు నిర్మించారు మహాత్మ చుట్టూ ఆశ్రమంలో నిర్మాణము అవుతాయి అది అవుతాయి అలానే అది అంటే ఇతరులు వాటంతటా వచ్చి అలాగే వస్తాయి వాటంతటా అలా పడిపోయి ఆశ్రమం అంతేగాని మహాత్ముల ఆశ్రమాన్ని తెప్పించాను అని చెప్పారు చాలా తప్పు కాబట్టి టోటల్ శ్రద్ధతోటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి తెలుసుకుంటే సరిపడదు సో సంవేద్యత ఆపాదయితవ్య అదేమిటో తెలుసు హరి ఓం హరి ఓం